ఓనిసమస్తు మా ప్రియమైన పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రేమగైనటువంటి ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు ప్రభు ఎన్ని పేర్లు పెట్టి పిలిచిన మా ప్రభు తక్కువే మా తండ్రి మీరు ఒక్కరే మా ప్రభు యోగ్యుడు అర్హుడు మా తండ్రి మా శత్రుకు పాత్రలు మీరు ఒక్కరే మా ప్రభు మా ఆరాధనకు యోగ్యుడు మీరు ఒక్కరే నాయన ఈ రోజు కూడా మాకు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇచ్చి సజీవులకు ఉంచి మీ పాదాలు పట్టుకొని ప్రాధాయపడడానికి నీ సన్నిధిలో సాహసించడానికి మా ప్రియులతో కూడా కలిసి నీతో మాట్లాడడానికి ఈ మాటలు వినడానికి మీరు గొప్ప తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కృపలో నా తండ్రి మా ప్రభావ ఈ సమయంలో జరిగేటువంటి ప్రార్థనా సమయం అంతా కూడా కార్యక్రమం అంతటి కూడా ప్రభాని సన్నిధి తోడుగా ఉంచండి పరిశుద్ధాత్మ దేవుని మా ప్రభా ఆధ్వర్యంలో ఆ గైడెన్స్ లో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి మా ప్రభా పాటల్లోను ప్రార్థనలోను వాకి ధ్యానంలోను మా ప్రభుత్వ తండ్రి షేర్ చేసుకోవాల్సినటువంటి థింగ్స్ లో మా ప్రభు డిస్కషన్ లో మీరు మాతో కూడా ఉండండి కనుకరించి సహాయం చేయండి మహిమా గణిత ప్రభావాలు మీకు ఆరో ఆరోపిస్తూ ప్రతి పరిస్థితి మీకు అప్పగించుకుంటూ ఏ సునామలు ప్రార్థన చేసే ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె Thank you, sir. Thank you, brother. sing one song. All to Jesus I surrender. All to Him I freely give. I will ever love and trust Him. In His presence daily live. I surrender all. I surrender all. All to thee, my blessed Savior. I surrender all. All to Jesus I surrender. Humbly at his feet I bow. Worldly pleasures all forsaken. Take me, Jesus, take me now. I surrender all. I surrender all. All to thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Make me Savior, holy thine. Let the Holy Spirit witness. I am thine and thou art mine. I surrender Savior, I surrender all. All to Jesus I surrender. Lord, I give myself to thee. Fill me with thy love and power. Let thy blessing rest on me. I surrender all. I surrender all. All to thee, my blessed Savior, I surrender all. All to Jesus I surrender. Now I feel the sacred flame Oh, the joy of full salvation. Glory, glory to his name. I surrender all. I surrender all. All to thee, my blessed Savior. I surrender all. Hallelujah. ప్రార్థన oh, చేసుకున్నాం నమ్మకమైన తండ్రి ప్రేంగులకి రాజా ఒట్టువాడిని పనికిమైన వాడిని చేతకాని వాడిని అదే మీ బిడ్డల మధ్య ఒక తండ్రి మీ యొక్క వాక్యాన్ని పంచుకునేటటువంటి దేవ నమ్మకం ఏంటంటే అర్హత కానీ యోగ్యత అయ్యా మీరు ఎరిగి తండ్రి నా యొక్క ప్రశ్న జీవితం నా యొక్క నా యొక్క పరిస్థితి నా యొక్క స్థితి నా యొక్క వేషధారణ నా యొక్క దేవాత్మీయ స్థితి అయ్యా బలహీనమైన ఘటాన్ని మీరు వాడుకోండి తండ్రి వాళ్ళని పనికి వాళ్ళని ఒప్పుకుంటున్నాను తండ్రి అయ్యా ఆయన మనోచరించడానికి ఉచ్చరించడానికి కానీ మీ వాక్యాన్ని ధ్యానించడానికి కానీ తగిన వాళ్ళని కాదు కృపను అనుగ్రహించండి మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకు వస్తుండగా అయ్యా బలపరచండి నేను కాదు దేవా మీరు నా పెదవులు కాదు దేవా మీరు బోరుగా ఉండి అయ్యా ఈ యొక్క సమయాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మా ఆత్మీయ దేవ నమ్మకమైన తండ్రి స్థితిని బలపరిచేదిగా ఉండటానికి సహాయం చేస్తారని మీ వైపు చూస్తూ మా రక్షకుడు మా ప్రభు నేర్చుక్రీస్తున్నాములో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి ఆమె చక్రవర్తి గారు నేను కొన్ని తలంపులను మీతోటి పంచుకుందాం అనుకుంటున్నాను very few thoughts which are which are very relevant in these days ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ పరిస్థితుల్లో మనము ఇఫ్ యూ గో టు రెండో సమీయులు గ్రంథం రెండో సమీయలు పదిహేనో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఒకటి వరకు అయితే దావీదు ఒలివ చెట్ల కుండా ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళును అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కింది అంతలో ఒకడు వచ్చి అప్షాలోము చేసిన కుట్రలో అహీతో పేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యహోవా అహీతోలేపు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను దేవుని కొందనాలు వాక్య భాగానికి ఇక్కడ దావీదు తన జీవితంలో వచ్చినటువంటి అతి పెద్ద శోధన అతి పెద్ద సమస్య అది పెద్ద test he was going through in his life దావీదు ఎరుషులేము నుండి కిద్రోగు వాగు దాటి ఒలివల కొండ ఎక్కేటటువంటి సాదృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దావీదు అభిషక్తుడు దావీదు బలాఢ్యుడు దావీదు దేవుని హృదయానుసారుడు దావీదు తన జీవితంలో దేవుణ్ణి గణపరిచినటువంటి వాడు దేవుని మహింపరిచినటువంటి జీవితం ఇస్రాయల్ని ఫిలిపీల యుద్ధం నుండి గొలియాతను ఓడించి ప్రభు పక్షాన నిలబడినటువంటి వ్యక్తి అంతకన్నా ముందు సౌలు హింసించి సౌలు పెట్టినటువంటి అన్ని సమస్యల్లో దావీదు ప్రభు వైపు చూస్తూ నడిచినటువంటి వ్యక్తి ఇప్పుడు దావీదు ప్రతిసారి కూడా దావీ జీవితంలో మనం చూస్తూ ఉంటే ప్రతిసారి కూడా ఆయన ఏ యుద్ధానికి పోదామన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా he was enquiring at the Lord ఏమని ప్రభువా నేను వెళ్ళాలనా వెళ్తే నువ్వు నాకు విజయం ఇస్తావా he was enquiring at the Lord every time wherever he has gone if you read through so ప్రతిసారి దేవుని మీద ఆధారపడేటటువంటి వ్యక్తి దేవుణ్ణి గణపరిచినటువంటి వ్యక్తి anointed person it's a king ఆయన బలాఢ్యుడు బైబిల్లో ఒక ఒక దగ్గర ఏమని రాసిందంటే ఆయన సింహపు గుండె గంటే సింహపు గుండె కలిగినటువంటి వాడు ఈజ్ వారియర్ అండ్ ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుపక్షాలు ఉన్నటువంటి వారు మహాబలాఢ్యులు దావీది యొక్క గుణగణాలను మనం చూస్తే ఎంతో ఎంతో విశిష్టమైనటువంటి గుణగణాలు will not find anywhere in the Bible అటువంటి గుణగణాలు అటువంటి character but what has happen here is his own son is pursuing him ఆయన సొంత కొడుకు అప్షలం తరుముతా ఉన్నాడు ఆయన్ని కిద్రోగు వాగు దుఃఖానికి మరణకరమైన పరిస్థితికి సాదృశ్యం he has to pass such kind of a thing and he is climbing the olive మనం చూస్తాం మన ప్రభు జీవితంలో కూడా వాగు దాటి ఆయన ఒలివెల కొండ ఎక్కినటువంటి ఇక్కడ దాని దావీది ఏం చేస్తున్నాడంటే దావీది కాళ్ళకి ఈ రోజు చెప్పులు కూడా లేవు పాదరక్షకులు కూడా లేవు అట్లనే ఆ కొండ ఎక్కుతా ఉన్నాడు చాలా కష్టమైనటువంటి పరిస్థితి అక్కడ ఏమని రాయబడిందంటే వాళ్ళు వాళ్ళు ఒకసారి పద్నాలుగు ఒకటి చదవండి రాజు అక్షలము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని అంతవరకు అంతవరకు ఇది ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే రాజుతో పాటు కొంతమంది ఆయనని నమ్మినటువంటి వాళ్ళు సైనికులు ఆయనను వెంబడిస్తున్నారు ప్రజలేమో అక్షలోము వైపు తమ ప్రాణము పెరిగింది అక్షలోము వైపు ఉన్నట్టు తెలుస్తుంది అయితే రాజు హృదయం కూడా దావీదు హృదయం కూడా అప్షాలోమ కుమారుని గురించినటువంటి చింత కుమారుని గురించినటువంటి ప్రేమ కుమారుని గురించినటువంటి దుఃఖం తోటి కుమారుడే తరుగుతుంటే ఈ యొక్క కొండ ఒలివల కొండ ఉట్టి కాళ్ళతోటి ఆ ముళ్ళు ఆ చెట్లు ఆ పొదలు ఆ యొక్క ఆ రాళ్ళు అదంతా కూడా ఆ కొండ ఇఫ్ యూ టెర if you see the terrain of that particular region it's a very hard terrain అటువంటి టెరైన్ లో ఆయన ఆయన ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే దావీదు ఆయన తల మీద బట్ట కప్పుకొని ఏడుస్తూ ఎక్కుతున్నాడు అని రాయబడి ఉంది ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇరుపక్షాలు ఉన్నటువంటి జనాలు కూడా వాళ్ళు కూడా తల మీద బట్టలు వేసుకొని ఏడుచుకుంటూ ఎక్కుతున్నారు ఇది దుఃఖకరమైనటువంటి చాలా చాలా ఆయాసకరమైనటువంటి చాలా హృదయ వితారమైనటువంటి పరిస్థితి దావి తన జీవితంలో ఆయన అభిషక్తుడే ఆయన దేవుని పిలువబడిన వాడే దేవుని హృదయానుసారుడు మహాబలాఢ్యుడు if you see the qualities there are innumerable qualities that speaks about David and not only about David but also the people who are around him యోబు గాని వీళ్ళందరూ కూడా సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో అప్నేరు వీళ్ళందరూ కూడా మహాబలాఢ్యులు అని బైబిల్లో రాయబడింది they are the strategist they have a very good knowledge of warfare they never saw defeat ఇటువంటి వాళ్ళు దావీదు గురించి దావీదు తన కుమారుని ఎడల హృదయం పెట్టుకున్నాడని తెలిసి these people they don't wanted to fight against Absalom his son because they they they wanted to incline with his heart ఆయన హృదయం ఆయన కుమారుని వైపు ఉందని తెలిసి ఆయనకి కుమారునికి వ్యతిరేకంగా వీళ్ళు యుద్ధం చేయటానికి ఆయనతో పాటు మాట్లాడలేదు ఆయనకి ఇది చేయలేదు గాని దావిది ఎప్పుడైతే మనం పారిపోదాం ఇక్కడ నుంచి అప్షలం ఏదో ఒక సమయంలో మన మీదకి వచ్చి మనల్ని చంపేస్తాడు మనం అందరం వెళ్ళిపోదాం అంటే అక్కడ ఏమని అంటే very beautiful word it is return there అప్పుడు సైన్యాధిపతులను అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా ఏలినవాడా మేము నీ దాసులము నువ్వు ఏ విధంగా చెబితే ఆ విధంగా చేయటానికి సిద్ధంగా ఉన్నాం what kind of obedience that we see there అక్కడ నుంచి వాళ్ళు దావిది వెంబటి ఆ వాకు దాటి ఆరణ్య మార్గంలో ఆ ఒలివుల కొండ అనుభవం ద్వారా ఏడుస్తూ ముఖాలను కప్పుకొని ఏడుస్తూ వెళ్తున్నారు ఇది ఎందుకు ఈ ప్రజలందరూ కూడా ఈ మహాబలాఢ్యులు వీళ్ళందరూ కూడా ఎందుకు చేయాలంటున్నారంటే they don't want to hurt David because David's heart is inclined to Absalom though Absalom is pursuing him though Absalom is chasing him though Absalom has full of hatred yet the heart of his father is incline towards him despite of that He has to undergo all that kind of a pain and sorrow. It projects how our Lord has loved us, yet we are enemies to Him. He, he took that cross. He crossed that death sea and he, he climbed that kind of a, uh, a hardship. అది ఆ సన్నివేశం అదంతా కూడా ప్రభువు మన ఎడల ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడని చూపిస్తా ఉంది సో మనము అప్షలోముని కోరినటువంటి వారంగా ఉంటున్నాం అయితే ప్రభు అయితే ఎప్పుడైతే ఈ వీళ్ళందరూ కూడా కొండెక్కుతారు కొండెక్కినప్పుడు అక్కడ హోషయి అక్కడ ఒక విషయం తెలియవచ్చింది ఎవరికి ఇంకొకసారి ముప్పై ముప్పై ఒకటి చదువుతావా పదిహేను ముప్పై ముప్పై ఒకటి ఇంకొకసారి చక్రవర్తి సార్ సార్ సార్ పదిహేను ముప్పై ముప్పై ఒకటి ఇంకొకసారి చదువు అయితే దావిది ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి కాలినడకను వెళ్ళింది అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని కొండ ఎక్కిరి అంతలో ఒకడు వచ్చి అక్షాలము చేసిన కుట్రలో అహితో పేర్లు చేరి ఉన్నాడని దావిదుకు తెలియజేయగా దావిదు యహోవా అహోపేతుని యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను దావీదు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి దావీదు ప్రతిసారి దేవుని చిత్తాన్ని కనుక్కుంటూ వచ్చాడు ఎవరి మీద యుద్ధం చేయాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వీళ్ళ మీద పోయితే నేను యుద్ధం చేస్తే నువ్వు నాకు విజయం ఇస్తావా అని దేవుణ్ణి అడిగి దేవుని యొక్క చిత్త ప్రకారం తెలుసుకొని యుద్ధం చేసిన వారుగా ఉంటున్నాడు కానీ ఈ సందర్భంలో is not asking the life of Absalom but he is asking the Ahithophel యొక్క ఆలోచన చెడగొట్టమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అప్షలోము యొక్క అప్షలోముని చెడగొట్టమంటలేదు అప్షలోమి యొక్క ప్లాన్ ని చెడగొట్టమంటలేదు అప్షలోమి యొక్క నాశనం చేయమంటలేదు కానీ we still loving him but Ahithophel యొక్క ఆలోచన చెడగొట్టమని ఈ యొక్క దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటాడు అది చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క అహితోపేలు ఎవరంటే ఈ అహితోపేలు బేర్షభ యొక్క తినతండ్రి ఆయన ఆ అక్షలో ఆయన ఆ విధంగా దావీదు సముఖంలో ఒక ప్లానర్ ఒక స్ట్రాటజిస్ట్ ఒక గొప్ప రాజనీతి యుద్ధనీతిజ్ఞుడు ఎవరు అహితోపేలు అహితోపేలు ఆయనకి ఆలోచన చెప్పినవాడు ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఏది ఎట్లా చేస్తే ఎట్లా నువ్వు విజయం సాధిస్తావు he was very precise he was a very very shrewd strategist who has counselled David while he was in power with him so David knows what is the capability and capacity of the Ahithophel తెలిసి దేవు uh, దావీ ఎవరిని దావీ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ఏమనంటే అహితోపేలు యొక్క ఆ యొక్క ప్లాన్ ని చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు పేలు ఏ విధమైనటువంటి సామర్థ్యం కలిగిన వాడో ఎంత ఏ విధంగా అతను ప్లాన్ చేయగలడో ఏ విధంగా అతడు స్ట్రైక్ చేయగలడో ఏ విధంగా అతడు ఆ స్ట్రాటజీ ప్రకారం ఆ ప్లాన్ ప్రకారం డిజేబుల్ చేయగలడు అది అంతా కూడా దావీద్ బాగా తెలుసు కాబట్టి దావీదు ప్రభువును వేడుకుంటున్నాడు ఈ రోజుల్లో అప్సలం లాంటి మనము మన జీవితాల్లో కూడా సాతాను కల్పించేటటువంటి అనేకమైనటువంటి కుయుక్తుల్ని ప్రభు చాలా మన మన ఎడల ఆయన వాటి పన్నాగాల్ని వాటిని తుంచివేసేదిగా వాటిని విడగొట్టే దేవుడుగా అటువంటి అటువంటి ప్లాన్స్ నుంచి మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు when we come to the Lord and when we pray especially in these last days Ahithophel వంటి wisdom is there in this world లోకం అంతట్లో కూడా అహితోపేలు వంటి విజడమ్ ని దర్శిస్తుంది ఈ లోకం అంతా కూడా అహితోపేలు వంటి ఒక స్ట్రాటజీ కలిగి ఉంది దేవుని వాక్యానికి ఆయన అభిషక్తునికి వ్యతిరేకమైనటువంటి పని the plan is against the anointed ఆ రకమైనటువంటి సాతాను క్రియ సాతాను యొక్క శక్తి సామర్థ్యాలు ప్రభుకు తెలుసు కాబట్టి ప్రభు అనేక సార్లు మనం ప్రార్థించినప్పుడు మన యొక్క ప్రార్థనలు విని అహితోపేలు యొక్క సతాను యొక్క ఉచ్చును సతాను యొక్క ఆ యొక్క ఆ స్ట్రాటజీని నిర్వీర్యం చేసే దేవుడుగా ఉంటున్నాడు మన జీవితాల్లో కూడా మనం ఈ రోజుల్లో అంత దినాల్లో ఈ రోజుల్లో సంఘాల గురించి ప్రార్థిస్తూ వస్తున్నాం అనేక రకాలైనటువంటి పరిస్థితుల గురించి మనం ప్రార్థిస్తూ వస్తున్నాం దేవుడు తన కార్యం చేసే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఆ హీతోపియుల యొక్క ఏ విధమైనటువంటి ఆ ప్లాన్ అది ఆ స్ట్రాటజీ నిన్ను నాశనం చేయవలన కలిగి ఉందో ప్రభు వైపు చూడవలసిన వారిగా ఉంటున్నాం ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అదే అధ్యాయము పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు నుంచి చదవండి నీవు పట్టణముకు తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను చేసినట్లు ఇంకను ఇంకను నీకు చేసేదనని అప్షాలంకు చెప్పిన ఎడలా నీవు నా పక్ష పక్షపు వాడివై పక్షపు వాడివై ఉండి అహితో అహితో పేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు so there is another loyal man who turns to be at on the top of the mountain ఈ యొక్క టాప్ ఆఫ్ ది మౌంటైన్ దీని గురించి మాట్లాడితే ఇది ఒక రకమైనటువంటి పర్వతపు ఉన్నత స్థాయి అది ఒక రకమైనటువంటి అనుభవం it has a another spiritual meaning and there is something that we can learn but in one word what we can see is Hushai appears to be there Hushai is a friend of David it's return there he is a friend of David ఆయన స్నేహితుడు ఆయన ఏం చేస్తున్నాడు హూషయ్య దగ్గరకు వచ్చి హూషయ్య ఏమని చెప్తున్నాడంటే అయ్యా ఈ విధంగా ఉంది పరిస్థితి ఇట్లా ఇట్లా ఉందంటే హుషేక్ ఏమని చెప్తున్నాడంటే యు గో బ్యాక్ నువ్వు మళ్ళీ జెరూసలేంకి వెళ్ళి జెరూసలేంకి వెళ్ళి అక్షలో ముందలు ఇట్లా చెప్పు ఏమని నీ తండ్రిని ఎట్లయితే నేను సేవించినానో ఆ విధంగా నేను కూడా నిన్ను సేవిస్తానని చెప్పు చెప్పితే నీవు అహితపేలు యొక్క ఆలోచనను చెడగొట్టేవాడుగా ఉంటావు he knows God has a provision God has a plan in each of our life to spoil the evil and Satan's plan in our life be it individual be it family be it church life God has a provision God has a plan so Hushai goes back పోయి ఆయన ఈ విధంగా అప్షలో ముందు చెప్తాడు so Absalom already has got the council from the Ahithophel Ahithophel దగ్గర ఆయనకి ఆల్రెడీ ఒక కౌన్సిల్ వచ్చేసింది ఆయన ఏమని చెప్పినాడు అహితోపేలి యొక్క కౌన్సిల్ ఒకసారి మనం చూస్తే I will take twelve thousand people chosen people from among you నాకు ఇవ్వు అహితోపేలు అడుగుతున్నాడు అప్షలోని పన్నెండు వేల మందిని నాకు ఇవ్వు ఓకే మనం పోయి we will perceive them let's go after him when he's టైడ్ ఆఫ్ ద జర్నీ దావీదు దావీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ ప్రయాణంలో అలసిపోయి ఉన్నారు ఈ అలిసిపోయినటువంటి సమయంలో వాళ్ళని పోయి మనము అటాక్ చేద్దాం ఓకే రెండోది I will come upon him when he is discouraged రెండో సమయాలు పదిహేడు రెండు వాళ్ళు డిస్కరేజ్ అయి ఉన్నారు ఆ సమయంలో వాళ్ళని కొడదాం ఆ తర్వాత he is vulnerable through him into panic రెండో సమయాలు పదిహేడు రెండులో చూస్తే వాళ్ళని మనము ముట్టడిద్దాం అండ్ ఎప్పుడైతే దావీదిని ముట్టడిస్తామో ప్రజలందరూ కూడా వాళ్ళు అవుతారు సో అఫితేలు యొక్క immediate action is very much focused it wanted to eliminate David God's anointed king I will strike down I will strike down only the king and I will bring all people back to you as bride comes from her husband రెండు సమయాలు పదిహేడు రెండు నుంచి మూడు వచనాలుగా మాట మాట్లాడుతున్నాడు నేను రాజునే ఎలిమినేట్ చేస్తాను the anointed this is what we see in David's life Saul was anointed by God so David has all the opportunities to eliminate uh, Saul, but uh, he has not touched him because he is anointed of God. But here, here something, the Ahithophel has not learned the lesson what David has taught in his life. Now Ahithophel says, I will eliminate first the anointed. ఈ జీవితంలో కూడా నా నీ జీవితంలో కూడా Satan is looking for a anointed that anointed gift, that anointedness in your life to destroy so that everything we surrender to him అది కుటుంబ జీవితం కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు మన యొక్క సంఘ జీవితాలు కావచ్చు it wanted to bring down that anointedness in your life harm that so that you are chosen it wanted to destroy you when you are tired it wanted to destroy you when you are vulnerable it wanted to destroy you when you are discouraged that's the I the well uh, wisdom. That's a world. That's a strategy in which we are living today. It wanted to destroy you in all these fronts and bring you down so that the anointedness in your heart goes off. The God wanted to help us and He wanted to protect us. The counselor of, the counselor of Hushai is something different here. When Hushai goes and Hushai says, The plan what Ahithophel was given, he contradicts that. He says, ఆయన ఏమంటాడో తెలుసా ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమంటాడు వాట్ ఈ సేస్ he says ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు బలాఢ్యులు you cannot you cannot do like that they are mighty man వాళ్ళు పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటి వాళ్ళు వెలుగు ఎలుగుబంట్లాలుగా ఉన్నారు నేను చీల్చేస్తారు వాళ్ళు నీ తండ్రి is a man of war David is a man of war and he will not lodge in the people ఆయన ప్రజల్లో ఉండడు ఆయన ఆయన ఎక్కడో దాక్కొని ఉంటాడు ఎక్కడో నిలబడి ఉంటాడు ఇంకెక్కడో పుంజుకొని ఉంటాడు he is a man of war and he hides in such a place that you will not be able to find and ఒకవేళ మీరు అక్కడ పోతే వాళ్ళు మిమ్మల్ని గనక చంపితే అందరు ప్రజలు ఏమనుకుంటారంటే అప్సలం ఓడిపోయింది అనుకుంటారు అర్థమైందా కాబట్టి ఆ పని చెయ్యబాకండి అని అప్సలంకి చెప్తాడు ఓషై ఓషై అప్సలోము అప్సలంతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అహీతోపేయుడు ఇచ్చినటువంటి ప్లాన్ కన్నా ఊష ఇచ్చినటువంటి ప్లాన్ వాళ్ళకి మంచిగా అనిపించింది so they approves Hushai plan God has a providence in our life to to to escape to to to to defile Uh, defy the plans and the evil traps of Satan in our lives. But only thing is when we look to the Lord, He is He is our provider because yet we are sinners, yet we have gone astray, yet we are weak, yet we have not risen to His His His plan, His His expectations, His His will for you, His uh, His desire for you Yet he loves you because David loved Absalom. Still he loves you. The day it comes, there is a deliverance for the people. So may God help us to understand this, though there is a short time that we may not be able to get into all these things, but when we go back, we will also you know, meditate on this scripture, especially, and that God may speak to each of our hearts in a different way. But these are the few thoughts that God has uh, enabled me to share with you that uh, we can be with the anointed. That anointingness should not disappear from us in these last days. The trials, the temptations, the biggest challenge of this mankind and this world, the pandemic, the situations are uh, ours. None of our generations have seen this kind of a calamity or this kind of a distress, either in economy, either in the lives of people or in a social context. But today we are witnessing such a great turmoil and we become a vulnerable, we become dis- discouraged and we become uh, sorrowful with all these kind of things. But God has a provision because He has, He is anointed if you don't have anointed in your life, then we may succumb to a plan of Ahithophel. That God may spoil all the desires and all plans and all strategies of Ahithophel in our lives, in our families, and in our individual lives. May God bless this word. Thank you. Hallelujah. Yeah. Uh, thank you. Uh, that was wonderful message. And uh, this message of uh, Enzo Pilna is one of my favorite messages. Uh, there a topic uh, which Bhaskar shared in a different act. It's so nice and so wonderful. And uh, SOPIL, SOPIL Council is being defeated. So it's a promise to us today. We have to claim this promise that Lord, defeat the council of SOPIL in all my life. And all my service life, uh, God's service life, in my personal life, family life, church life, everywhere. The Council of Echophil. Echophil, uh, you have seen that Echophil uh, uh, it resembles, it resembles uh, the Saturn. And it's very, very intelligent. And uh, we have seen uh, how this council was like an oracle. whatever he spoke was, was people accepted that it was such a great, great council. And that's how we understand that, that Hoshai, Hoshai is not a, such a wise man but uh, God's plan is, you know, uh, David has a- always has has a as a strategy. What we understand in uh, in, in First Samuel uh, uh, 17 Prakaranga, uh, he has always always used uh, only a small stone to kill Goliath. So uh, always uh, the the person may not be uh, very strong and very big, uh, but always uh, uh, it can defeat any big en- any big uh, any big uh, uh, enemy. So అది డేవిడ్ దగ్గర మనం చూడొచ్చు Uh, so he, is, he has that method of doing things, and that is the anointing which David had in his life. That's a great, really. Uh, that uh, David, uh, how he chooses Hoshai to be in the, and the Hoshai tells that way that, uh, that this is where it has to be defeated. And uh, uh, it, it really, uh, uh, you know, అసలు మనకి ఆ మాటలు అవన్నీ చూస్తే అసలు నిజంగా ఒక ఒక సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది దేవుడు అంత గొప్పగా నడిపించాడు ఆయన్ని అని దావిడిని But God, David's love to Absalom, this, this, this is what David, uh, uh, Master was sharing, a, a love for uh, Absalom. he was he was defeating always uh, uh, Ahithophel, but loving Absalom, just like uh, Jesus Christ loved us and hated sin in us. So that's anointing which is expected in our life, and we wanted to be anointed always. And uh, and we are kings and uh, priests for God. So so how we have to ask the Lord, Lord fulfill um, the council, by council, and defeat the council of Erisophiel in my personal life, in my family life, and also in my church life, ministry life. So that's how we claim today this promise. And uh, I think uh, uh, always says that I'm not for the, I'm, I'm not for preaching, and uh, I'm not for, I'm only a helper behind the people. He'll always tell that word. But um, his mother has anointed him to to be a servant of God. So, but uh, you know, but he has been he's he's enriched with the business. But uh, today uh, and as we see in the, in the COVID, uh, I have seen uh, the, the change in Bhaskar in his uh, giving word. So God has to bless him, and uh, uh, we pray that I pray as a friend that he should raise much more and much more than expected, and than his mother expected out of him. And he may be used not only just to be a, a, a social worker, but also a, a good word of a, a person who would give a good word of God to the people. వర్గ చేసుకోవడండి సార్ వీళ్ళు మనం క్విక్ గా మనం ప్రార్థన చేసుకున్నామండి our prayer points are as usual and will be praying will be thanking God for the healing which is which is done in in in Chitibabu son Joshua's life, the, the little healing which is being done, and it may it may increase, the healing may increase, and the kidneys may work, and uh, the discharge may be done, and they may be go, they may be at home. And we also will thank God for the uh, Aviram for the the little change what is in the in his life, in his family life, and uh, the change what is done, and. Uh, uh, we'll also thank God for uh, uh, the, the little healing given to uh, Christian, uh, that girl who's uh, suffering with uh, a liver problem. And then we will again ask the Lord for praying. We also uh, uh, pray for uh, Josh for small child for the heart operation. And uh, we'll also pray um, తర్వాత మనము who's the other person? Ravi. Ravi latest information about is health bulletin I want tell you he stable అంట so likewise we will continue to pray for Ravi for for his healing. Just uh, just uh, five five points, uh, three for three to three to thank and two to pray. And uh, we'll ask the Lord to further healing. We'll ask the Lord to complete the work which He has started. And తర్వాత మనము విల్ ఆల్సో మనం విల్ ప్రే ఫర్ ఈ మిడతలు మిడతలు వాటి కోసం లోకస్ కోసం ప్రార్థన చేద్దాం మెడికల్ దండ వస్తుంది దానికోసం ప్రార్థన చేద్దాం తర్వాత you also pray for this covid patients are increasing మా ఇంటి దగ్గర కూడా వచ్చే కొన్ని కొన్ని అంటే చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి so we don't know we have to ask less help and and and the healing which has to come to everybody will also pray for for the emails emails and SMS SMS which which to go to the people and the planning which is been done ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో పెద్ద చంద్రశేఖర్ గారు తర్వాత భాస్కర్ ఏదైతే చేస్తున్నాడో ఈ విషయంలో చంద్రశేఖర్ గారికి మంచి నడిపింపు వచ్చినట్లుగా all that what what he needs also mission బాగా జరిగినందుకు థ్యాంక్ చేద్దాం ఉన్నాడు చేద్దాం though it was not no that but at whatever the work is been done and we pray for the future work also in that area ఈ రీతిగా మనము ఎట్లా సేవకులు అయితే ప్రోత్సహించాలనేది will pray for the given ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా బస్కు థ్యాంక్ యూ బస్కు ఈ స్టార్ట్ తండ్రి ప్రేమ కలిగిన రాజా నీ పాదాలు పొందనాలు స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఎంతైనా నమ్మకం దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి మీ యొక్క మంచితనానికై మీ యొక్క ప్రేమకై మీ కొందనాలు నమ్మకం దేవా మీ యొక్క చిత్తం మీ యొక్క సంకల్పం మా జీవితాల్లో అయ్యా నమ్మకం తండ్రి ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా మీరు పెట్టినారు తండ్రి మీ కొందనాలు అయ్యా అటు సంకల్పానికి అటు చిత్తానికి అనుకూలమైనటువంటి జీవితం నా జీవితంలో లేదు దేవా అంతగా నడప స్థితి కానీ ఆ యొక్క కానీ నా జీవితంలో లేదు తండ్రి అయ్యా కృపను అనుకరించిన బలపరచండి లేవనెత్తండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండి ఆ జీవితంలో కూడా తండ్రి అనేక విషయాల్లో తండ్రి అధికపల్లి యొక్క నమ్మకమైన తండ్రి ప్రభావం అధికపల్లి యొక్క కౌన్సిల్ ఉంది తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా అయ్యా నమ్మకం తండ్రి నా జీవితం అంటే దాన్ని నిర్మూలన చేయండి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి అభిషక్తుని వైపు తిరిగి చూడేసే దేవా గుణం నాకు అనుగ్రహించింది తండ్రి నమ్మకమైన దేవా ప్రింగులు తండ్రి నీ పాదాలు పట్టుకుంటుండగా నీ దయను వేడుకుంటుండగా సహాయం చేయండి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి అందరినీ మీరు ప్రేమించిన ప్రేమకై కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి ఉన్నాం చెల్లిస్తున్నాం ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే కేవలం ఉచితమైన కృపాదయ తండ్రి యోగ్యత లేదు మంచితనం లేదు కానీ మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని యొక్క తరుణంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీ వైపు చూడటానికి మిమ్మల్ని స్థుతించడానికి అనుగ్రహించిన ప్రభుత్వ మీ కొందనాలు నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా చేరొచ్చినటువంటి ప్రతి బిడ్డకై మీ కొందనాలు తండ్రి వారి వారి జీవితాల్లో మీకు కలిగినటువంటి ఆ యొక్క పిలుపు ఆ యొక్క ఏర్పాటు నిమిత్తం మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అంత దినాల్లో ఉంటున్నాం తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా కృపను అనుగ్రహించమని మీ కాపుదలకాయ మీ యొక్క భద్రతకాయ మీ వైపు చూస్తుండగా సహాయం చేయండి దేవా మా తలంపులను స్థిరపరిచే దేవుడు తండ్రి నమ్మకమైన దేవా ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి విషయాల్లో నమ్మకమైన తండ్రి మీ జ్ఞానాన్ని మీ కృపను అనుగ్రహించండి నమ్మకమైన దేవ ప్రింగుల తండ్రి మా తెలివి కాదు మా జ్ఞానం కాదు మాకు ఏది లేదు అయ్యా మీ వైపు చూస్తున్నాం తండ్రి మీకు ఏది దేవ యుద్ధమైందో దేవ ఏది యుక్తమైందో ఏ సమయంలో ఏ విధంగా ఎట్లా చేయాలో మీరు ఆలోచిస్తున్నారో తండ్రి అటు ఆలోచనలో మమ్మల్ని నడిపించండి ఆత్మ నడుపుదల మేము అనుభవించడం గాక ప్రింగుల తండ్రి మేము కలిగిన రోజా ఆ యొక్క ఎస్ఎంఎస్ పంపించిన దాంట్లోనూ నమ్ముకోలేని దేవ ఆ ఈమెయిల్ పంపించే దాంట్లోనో తండ్రి మేమందరం ఏకాభిప్రాయం కలిగిన వారమే ఏక మనసు కలిగిన వారమే దేవ ప్రార్థన పూర్వకంగా అటు క్రియను అటు కార్యాన్ని చేయడానికి అనేకుల హృదయాలకి అనేక జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండే మీ యొక్క వాక్యాన్ని పంపించడానికి కృపను అనుగ్రహించండి దేవ మీ వైపు చూస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ మీ యొక్క తండ్రి తలంపులు మీ యొక్క ఆలోచనలు నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను దినం వెళ్ళిన గారు చేసిన పరిచర్యలు మీరు అనుగ్రహించినటువంటి కృపకై మీ పొందనాలు మీ నమ్మకత్వం మీ ప్రేమకై మీ కొందనాలు దేవ అన్ని అవకాశాలని దేవ మీ కొరకు వినియోగించే వినియోగించేటట్లుగా మమ్మల్ని చేసినందుకే మీ కొందరు ఆచరించుకుంటున్నాం నిన్న ప్రతి ఒక్క ఉదయాన్ని మీ పాస్ లేచి పట్టుకుంటుండగా మీకు అయిన క్రియ జరగటానికి కృపను అనుగ్రహించండి ప్రేంగులకింత ఈ సమయంలో అయ్యా మీ వైపు చూస్తున్నాం మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి మా మధ్యలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను మీ పాశ్రద్ధ పట్టుకుంటున్నాం రవి గురించి ప్రార్థిస్తున్నాం దేవా ఇంకా ఐసీలో ఉన్నారని వినింటున్నాం అయ్యా కృపను అనుగ్రహించింది కాకండి అయ్యా సాక్షిగా లేవనెత్తి మనం ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి చిన్నబాబు శాశ్వత జీవితంలో మీరు అనుభవిస్తున్న కృపకై దేవ కలుగజేస్తున్నటువంటి స్వస్థతకై మీ కొందనాలు అయ్యా మీ కృపకై మీ వైపు చూస్తుండగా సాయం చేయండి యాశ్వాన్ని బలపరచండి కృపను అనుగ్రహించండి నమ్మకమైన దేవ దేవ మీరు తలపెట్టినటువంటి మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క స్వస్థత కార్యానికి మీ కొందనాలు పూర్ణమైన స్వస్థత అనుభవించడానికి సాయం చేయండి నా గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి కృపణను గురించి దేవా మీ యొక్క కార్యానికి మీ కొందనాలు మిమ్మల్ని స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం నమ్మకమైన తండ్రి అభిరామ్కి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తన కుటుంబాన్ని బట్టి మీ కొందనాలు అయ్యా బలపరచండి కృపను అనుగ్రహించండి మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క నమ్మకం ఏంటండి స్వస్థతకై ఆ యొక్క రెస్టరేషన్ కై మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నమ్మకం ఏంటంటే ఇంకా ఎంతమంది అయితే దేవా వ్యాధిగ్రస్తులు దేవా నమ్మకం ఏంటంటే దేవా వికలాంగులు అయ్యా శ్రమలోను హింసలోను కష్టం ద్వారా వెళ్తున్నారు అయ్యా నమ్మకమైన తండ్రి మీ వాకి చూస్తున్నాం తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నాను దేవా ఆదరించలాగిన నీ పాదాలు పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి నమ్మకమైన తండ్రి ఈ యొక్క సమయంలో దేవా నమ్మకమైన తండ్రి ఈ యొక్క మురికివాడల్లోనూ నమ్మకమైన దేవా మారుమూల ప్రాంతాల్లో అయ్యా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజల్ని మీ పాసని పట్టుకుంటున్నాను తండ్రి అయ్యా ప్రింగుల తండ్రి అయ్యా ఇటువంటి ఆదాయ వనరు లేక తండ్రి ఇటువంటి కొనుగోలు శక్తి లేక నమ్మకమైన తండ్రి ఆహారం సమకూర్చుకోలేని పరిస్థితులు తండ్రి దేవ ఆహారం లేని పరిస్థితులు తండ్రి కొరతలో దేవ నమ్మకమైన తండ్రి ఆకలితో ఉన్నటువంటి పరిస్థితులు దేవ అయ్యా సాయం చేయండి తండ్రి కృపను నిగ్రహించండి వారి హృదయాల్ని దేవ మీరు ముట్టండి వారి యొక్క జీవితాల్లో కృపను నిగ్రహించండి దేవ నమ్మకమైన తండ్రి మీ యొక్క ఆదరణ కొరకే మీ యొక్క కృప కొరకే చూస్తుండగా సహాయం చేయండి నమ్మకమైన దేవ ప్రేమించండి తండ్రి నేను చూస్తున్నాను దేవా నీ కృపను కోరుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి ప్రేమ కలిగిన రాజా మహిమ కలిగిన తండ్రి అయ్యా నీ వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి ఈ యొక్క వ్యాధి దేవ ప్రబలటం ద్వారా తండ్రి నమ్మకమైన దేవ ప్రేమ కలిగిన రాజా అనేకులు తండ్రి ప్రేమ కలిగిన రాజా మంచం పట్టుకున్నారు లక్షల మంది దేవా వ్యాధిగ్రస్తులు అవుతున్నారు నమ్మకమైన తండ్రి అనేకులు నమ్మకమైన దేవ దేవ మరణ శ్రీ మీద ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా కృపను అనుగ్రహించండి మీ యొక్క ఆధీనంలోకి మీ యొక్క కృపలోకి దేవ మమ్మల్ని మా జీవితాలను తెస్తున్నాం తండ్రి ఈ యొక్క దేశానికి జ్ఞాపకం చేసుకోండి దేవా వేదలు అమాయకులు తండ్రి అయ్యా నమ్ముకోవాలి తండ్రి అయ్యా వాటి వారిని ప్రాసన గురించి పట్టుకుంటున్నాను తండ్రి మట్టిని జ్ఞాపకం చేసుకోండి కృపను అనుగ్రహించిన తండ్రి అయ్యా ఈ యొక్క వ్యాధి కొనసాగితే ఎవరు బ్రతకరు తండ్రి అయ్యా కృపను అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి మీ కాపుదలపై మేము చూస్తున్నాం నమ్మకం ఏంటండ్రి ప్రేంగులకి రాజా ఈ సమయంలో ఆ యొక్క రైతులను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి వ్యవసాయ కూలీలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ముఖ్యంగా చిన్న మధ్య తరగతి చెందిన రైతులు తండ్రి అయ్యా పెట్టుబడికి లేక దళారుల చేతిలో మోసపోయి అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా నీ వైపు చూస్తున్నాం కృపను గురించండి అయ్యా ఆ యొక్క మిడతలు తండ్రి వస్తే తండ్రి దేవా అయ్యా పరిస్థితులను జ్ఞాపకం చేసుకోదేవా నమ్మకమైన తండ్రి పంట లేకపోతే పేదరికం పెరిగిపోద్ది తండ్రి ఆకలి పెరిగిపోద్ది దేవా నమ్మకమైన తండ్రి సామాజిక పరమైనటువంటి అలర్లు స్టార్ట్ అవుతాయి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి అనేకలు నశిస్తారు దేవా అయ్యా కృపను గురించండి సాయం చేయండి తండ్రి అయ్యా నమ్మకం తండ్రి పంట వేసిన తర్వాత అది దేవ మొలకెత్తే సమయంలో ఈ యొక్క మిడతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు చెప్తున్నారు అయ్యా మీరు దూరపరచండి తండ్రి అటు స్థితి నుంచి మాకు జీవనాన్ని గురించండి తండ్రి కృపను గురించమని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటండ్రి ప్రంగిలిగిన రాజా ఈ యొక్క సమయంలో దేవ ప్రేమ రాజా సంఘాలకు ఇచ్చినటువంటి ఆ యొక్క దేవా వేసిన పాటికి నీ కొందనాలు రేపటి దినం నుంచి దేవ సంఘాలు కూడుకుంటుండగా అయ్యా కృపను అనుగ్రహించండి శత్రువు పంచుకొని ఉండగా దేవ శత్రువు అవమానపరచబడటానికి కృపను అనుగ్రహించండి దేవ ప్రింగులు తండ్రి ఎటువంటి సంఘంలో ఉండండి ఎటువంటి క్రైస్తవ కుటుంబం ఉండండి ఈ యొక్క కరోనా వైరస్ కు సంబంధించినటువంటి వ్యాధి వ్యాపించకుండా అయ్యా నమ్మకమైన తండ్రి సంఘ పరిచయలు జరగటానికి మిమ్మల్ని ఆరాధించి స్థుతించేవారుగా ఉండటానికి అయ్యా మీ నామ మహింపరచబడటానికి కృపను మనం ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి ప్రింగులు సమయంలో నీ వైపు చూస్తున్నాం దేవ నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి అయా అనుగ్రహించిన కృపకై చెప్పిన దయకే మీ కొందనాలు చెల్లించుకుంటూ నమ్మకమైన దేవ మమ్మల్ని అందరూ మీ యొక్క శిలువ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మీ యొక్క ప్రభుత్వం కిందకి మీ యొక్క అధికారం కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ దేవ నమ్మకమైన తండ్రి మీ పాదాలు కొందనాలు చెల్లించుకుంటూ క్రీస్తు వారి పరిస్థితమైన ఆవులు ప్రతి మరి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియమైన పర్లోకి తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములకు కొందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నా ఇంతకాలం మీరు మీ సమకు నోట కూడా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మీరు చేసిన అనేకమైన మేలును బట్టి మీకు వందనాలు తండ్రి మా కంటంలో ప్రాణం ఉండగానే పని చేయడానికి మీ ద్వారా కొంతమందికి ఉపయోగపడడానికి కొంతమంది రక్షణ కారకులుగా మేము ఉండడానికి మాకు సహాయం ఇచ్చేయమని ప్రాధాన్యపడుతున్నాము కృప చూపించండి నాయన నేపథ్యంలో ఉన్న ప్రభుత్వం మా తండ్రి మరి మీరు దాంట్లో వచ్చేటువంటి ఆలోచనలను బట్టి అనేకులకి సువార్తను తక్కువ సమయంలో ఎక్కువ మందికి సువార్తను పంపించడానికి అందించడానికి మా ప్రభుత్వ ఈ యొక్క మా తండ్రి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి కోణంలో ఆలోచన చేస్తూ ఉండగా మీరు ఇచ్చినటువంటి మా ప్రభు ఆలోచన బట్టి స్తోత్రం అది సరైనటువంటి సందేశం మా ప్రభా ప్రజలు చూడగానే చదవాలనిపించే విధముగా డిజైన్ చేసి మా ప్రభా ఏ సందేశం ద్వారా మీరు ప్రజల్ని మా ప్రభా దర్శించాలని అనుకుంటున్నారు ఆ సందేశమును మా ప్రభన తండ్రి అవసరమైనటువంటి ఆ క్లిప్పింగ్స్ ను మీరు మాకు దయచేయమని ఆ వర్డ్స్ ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం కృప చూపించండి ప్రభా నీకు వందనాలు మా ప్రభు మా తండ్రి కథలు చెప్పుకుంటూ కాలయాపన చేసే వారంగా కాకుండా డైరెక్ట్ గా ప్రజల హృదయంలో అది పేదలు ఒకసారి వాక్యం చెప్పినప్పుడు ప్రజల హృదయంలో అది మా ప్రభుత్వ తండ్రి ఆ కత్తి వలె పొడుచుకుంది అని ప్రభుత్వ తండ్రి వారు పొడవబడిన వారైన ఉంది తండ్రి అలాగున ఈ మాట వారి హృదయంలో మా ప్రభా నాటబడడానికి అది దూసుకొని పోవడానికి సహాయం ఇచ్చింది వారి జీవితంలో ప్రభా నరాల ఎముకల కండ్రములతో సైతం మా ప్రభుత్వ తండ్రి పిలుచుకొని మా ప్రభు గొప్ప కార్యము జరిగినట్లుగా నీ వాక్యము వారి హృదయాలు వారి జీవితంలో పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అది ఈ రోజు మా ప్రభు ఫైనలైజ్ చేసి మా ప్రభుత్వ మరి ప్రయోగ మా ప్రభు తండ్రి ఆత్మకంగా దాన్ని ఈ రోజు రోజు మా ప్రభుత్వం రిలీజ్ చేయడం లాంచ్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి ప్రభుత్వ ఈ సామాజిక మాధ్యమాలు ద్వారా మాత్రండి తండ్రి ప్రజలు మా ప్రభావ ఏ విధంగా ఎంతవరకు మేము రీచ్ అవ్వగలము అంతవరకు రీచ్ అవడానికి సహాయం చేయండి మరి టెక్నాలజీ వాడగైనటువంటి వాళ్ళకైతే చేయగల మా ప్రభా దీని ద్వారా మేము రీచ్ అవ్వగలుగుతాం కొంతమంది వరకు అయినా కానీ టెక్నాలజీ మా ప్రభు తండ్రి వాడటం చేతకాని వారికి వాడని వారికి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనే దాని గురించి కూడా మాకు ఒక ఆలోచన దయచేయండి నేను కొంతమంది మంది పాస్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మా ప్రభు కీప్యాడ్ ఫోన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉండి ఆ రిమోట్ ప్రాంతాల్లో వారు సేవ చేస్తున్నారు అతన్ని ప్రభువా అని అతండి ఒకవేళ స్మార్ట్ ఫోన్స్ ఒకవేళ వారికి మేము కొనిచ్చిన వాళ్ళకి ఉపయోగించుకోవడం అనేది కూడా తెలియని పరిస్థితులు వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నారు అతండి మరి ప్రభువా అలాగ సేవకులైన పరిస్థితులు ఎలా ఉంటే ఇంకా ప్రజల పరిస్థితి ఇంకంత దయనీయంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మరి కనికరించి మా ప్రభా అలాంటి ప్రజలను కూడా మా ప్రభా వదిలిపెట్టకుండా రీచ్ అవడానికి కావాల్సినటువంటి ఆలోచన జ్ఞానం మాకు ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాను కృప చూపించండి సహాయం చేయండి ప్రభు అది లాంచ్ చేసే విషయంలో మీ దాసులకు కావాల్సినటువంటి ప్రభుత్వ తండ్రి వనరులు దయచేయండి జ్ఞానము దయచేయండి మా ప్రభు ఆలోచనలు ఓ క్రొత్త క్రొత్త ఆలోచనలు దయచేయండి కృప చూపించండి మెసేజ్ ద్వారాను వాట్సాప్ ద్వారాను మా ప్రభు ఈమెయిల్స్ ద్వారాను అలా జరగడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి కనకరించండి ప్రభు అదే విధంగా నచ్చండి మరి మా ప్రభు కొన్ని విషయాలు మేము ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం మా ప్రభు ఈ లాక్డౌన్ కరోనా మూలంగా వచ్చేటువంటి లాక్డౌన్ లో ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రభు నచ్చండి ప్రాణాలు కోల్పోయారు ఉద్యోగాలు కోల్పోయారు మా ప్రభా ఆర్థిక వనరులు మా ప్రభా ఆహారాన్ని కోల్పోయారు సరైన నివాసాలు కోల్పోయారు సరైన బంధాలు కోల్పోయారు సొంత రక్త సంబంధువులే వాళ్ళ వెళ్ళ ఇళ్ళకి ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితులు మా ప్రభా వాటిల్లాయి రావద్దని మహమాటం లేకుండా చెప్తున్నారు వాళ్ళు దయచేసి మా ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు మా ప్రభా తండ్రి మనుషులకి మనుషులకు ఉన్నటువంటి బంధాలు ఇవన్నీ భయంకరంగా తిరిగిపోతున్న పరిస్థితులు దయచేసి వాటన్నిటిని తిరిగి మా ప్రభా పునరావృతం కావడం మా ప్రభా తండ్రి ఇలాంటి దిక్కుమాల పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఆ బంధాలన్నీ తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడ్డానికి చేయమని సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను కృప చూపించండి సహాయం చేయండి చచ్చిపోయి కరోనాతో చచ్చిపోయినటువంటి వారి కుటుంబాలను ఆదరించి సహాయం చేయండి పోరాడుతున్నటువంటి వాళ్ళు కేసులు పెరుగుతున్నాయి ఈ వర్షం మొదలైన పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కానటువంటి అయోమయ ప్రవర్తండి ఆ స్థితిలో మా ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రజలందరూ కూడా ఉన్నారు కొంతమంది భయం భక్తి లేకుండా ప్రభుత్వండి మా ప్రభు వాళ్ళు విచ్చలవిడిగా ఏమాత్రం మా ప్రభుత్వండి ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళు వ్యవహరిస్తూ తిరుగుతున్నారు వాళ్ళు విచ్చలవిడిగా మయా దయచేసి మా ప్రభు మరి కొంతమంది రోగం వచ్చేటువంటి ఏమో ఎట్లాగో నేను బాగా నాతో పాటు పది మందిని తీసుకొని పోవాలా కొంతమందిని చనిపోయాలని చెప్పేసారు వారు మా ప్రభుత్వం అంత కసిగా వాళ్ళు పనిచేస్తుంటే క్రైస్తవులైన వాళ్ళు ఎట్లాగో రక్షించబడ్డా నేను చచ్చిపోయాలో ఒక పది మందిని రక్షించాలి రక్షణలో నడిపించాలనే కజి మాత్రం వీళ్ళకి రావటం లేదు మాకు రావటం లేదు మన్నించండి సహాయం చేసి కనుకరించమని ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు నాయన అదేవిధంగా ప్రభుత్వండి ఆ ఎవరైతే ప్రభు దీని మూలంగా నష్టపోయారు వారందరూ తిరిగి మా ప్రభుత్వం తండ్రి మా ప్రభుత్వం డిస్టోర్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వ్యవసాయదారు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారు రకరకాలుగా మోసపోయారు నష్టపోయారు కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళ బ్రతుకులు వాళ్ళ తలరాత్రులు మాత్రం మారలేదు మధ్యలో ఉన్న కష్టపడకుండా వారు మా ప్రభుత్వం తండ్రి కోర్టు సంపాదించినటువంటి వారు మాత్రం బాగానే ఉన్నారు దయచేసి వారిని దర్శించండి ప్రభుత్వ అతని ప్రభు ఆహారం అందిం ప్రభు అతని కొరత అనేది లేకుండా సహాయం చేయండి మా ప్రభు వారికి అతని ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ బ్రోకర్స్ యొక్క ప్రభావం గాని మరి ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావం కానీ ఆ చెడ మండి ఆ తిరుగుళ్ళు ద్వారాను కీటకం కిరు ద్వారా వచ్చే నష్టాలు కానీ జరగకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు అనుగ్రహించండి మా ప్రభు వారికి మేలు చేయండి ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు నివారించండి రైతుల ఆత్మహత్యలను నివారించండి వారికి గొప్ప లాభం లేకపోయినా నష్టం లేకుండా వాళ్ళ ప్రాణాలు వారి కుటుంబాలు హ్యాపీగా ఉండగలడానికి సహాయం చేయండి వారు లేకపోతే దేశం లేదు కనుకరించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయితే అదేవిధంగా ప్రభుత్వ పాస్టర్స్ మా ప్రభు లాక్డౌన్ ఎత్తేసారు కానీ సడలింపులు ఉన్నాయి మళ్ళీ లాక్డౌన్ పెట్టాలి పెట్టాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో కూడా ఉన్నారు దయచేసి మా ప్రభు కొనరు కరోనా మాకు కంట్రోల్ అవడానికి కావాల్సినటువంటి మీ కృప చూపించమని మీరు ఒక మాట సెలవేయమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభావ మీకు వందనాలు మంచి మా ప్రభుత్వం ప్రభావండి ఆ మెడిసిన్ దానికోసం కనిపెట్టబడడానికి సహాయం వ్యాక్సిన్ కనిపెట్టడానికి సహాయం చేయమని జ్ఞానం అనుగ్రహించమని బిడ్డలైన వారి ద్వారా కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు చూపించండి ప్రభావ నీకు ఈ సమయంలో ప్రభుత్వ తండ్రి సడలింపులు మా ప్రభుత్వ తండ్రి ఏ విధంగా మా ప్రభావ చర్చిస్తున్న ఆరాధనలు జరుపుకోవాలో కావాల్సినటువంటి జ్ఞానము ఆలోచన విధి విధానాలు సేవకులకి నాయకులైన వారికి తెలియచేయమని ప్రజలు కూడా తమ జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త ప్రభుత్వాన్ని ప్రవర్తించడం సహాయం చేయమని ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా సరే ప్రభావ అటాక్ అయితే అది కేవలం చర్చి వెళ్ళడం ద్వారానే క్రైస్తవులు కాబట్టి చర్చిలోనే వచ్చిందనేటువంటి దౌర్భాగ్యపు ప్రకటన చేసేటువంటి వారిని ఇప్పుడే మీరు అదుపు చేయమని వారి నోరులకి ప్రభుత్వం స్టిక్కర్ అయ్యమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు వారి నోరులు మూసివేయమని ప్రార్థన చేస్తున్నాను కనుకరించాలి అలాంటి ప్రభు దుష్ప్రచారాలు జరగ అతను ప్రభు తండ్రి అభివృద్ధి చేయడం సహాయం చేయండి అదేవిధంగా ప్రభు తండ్రి మా ప్రభు పోటీ తెలుసు మా ప్రభుత్వ బాయ్ మా ప్రభు క్రిస్టియన్ బాయ్ మా ప్రభుత్వ చంపబడ్డాడు దయచేసి ఇంకా సంఘం మీద విశ్వాసం మీద చాలా హింసలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి మా ప్రభు ఆది కాలం మొదలైనటువంటి ఇప్పుడు కొనసాగుతున్నాయి దాని గురించి మేము ఆశ్చర్యపడే అవసరం ఏం లేదు కాబట్టి జాగ్రత్త పడడానికి సహాయం చేయండి పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నాయి మా దాకా ప్రభు రావడానికి పెద్ద సమయం ఏం పట్టదనేటువంటి భావన ఆలోచనలో ఉన్నాం అతని ప్రభా వచ్చినప్పటికీ మీలో మేము ఎలా నిలబడాలి నిలబడాలి మా ప్రభా మా విశ్వాసాన్ని భక్తిని ఆత్మీయ కాపాడుకోవాలి మాకు జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి అచంచలమైన వ్యక్తి విశ్వాసము ఆత్మీయత మా ప్రభుత్వ తండ్రి ఆశీర్వాదకరమైనటువంటి మా ప్రభుత్వ తండ్రి జీవితాన్ని మేము ప్రభుత్వ తండ్రి జీవించ జీవించడానికి అనేకులకు మాదిరిగా ఆశీర్వాదకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి హింసించబడుతున్న వారికి ఓర్పును ఆదరణను ధైర్యము ఒక శుభప్రదమైన నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రభా చివరి క్షణం వరకు కూడా వారి విశ్వాసంలో ఎక్కడ కింద మచ్చ లేకుండా వారి ప్రభా జీవించడానికి సహాయం చేయమని కృప వారు ఏమాత్రం రక్షణ పోగొట్టుకోకుండా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి సహాయం చేయని ప్రభావానికి ఉన్నాను ప్రభుత్వ తండ్రి మరి టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ తండ్రి ఎలాగా ఎవరిని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ను ప్రభు ఎడ్యుకేటెడ్ పీపుల్ ను ఎలా రీచ్ అవ్వాలో కూడా ప్రభుత్వ తండ్రి మీరు మాకు ఆలోచన జ్ఞానమును దయచేయండి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు లొసుకులు ఏసునాములు తొలగించండి అందులో ఉన్న ఆటంకాలు ఇబ్బందులు తొలగించండి తర్వాత ఏ విధమైనటువంటి అటాక్స్ దాని ద్వారా కూడా జరగకుండా మీరు సహాయం చేయండి తమ జాగ్రత్తలు మా ప్రభు తండ్రి మరి తీసుకుని వాటిని ప్రభు తండ్రి అడుగు ముందుకు వేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము కోరు చూపించి నడిపించి మా పదమని ఆదరించి ఆశీర్వదించమని యేసుకృష్ణ యేసుక్రీస్తు నామలు ఈ మెయిల్ రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గా వారు ఎంత నాన్ క్రిస్టియన్ అయినప్పటికీ మా ప్రభుత్వ యాంటీ క్రైస్ అయినప్పటికీ యాంటీ క్రిస్టియన్ అయినప్పటికీ మా ప్రభుత్వ వారు పాజిటివ్ గా యాక్సెప్ట్ చేసి వారి లైఫ్ ని వారు డేంజర్ జోన్ లో ఉన్నారని వాళ్ళు సేఫ్ చేసుకోవడానికి అప్పుడు వారు సేవ్ చేసుకోవడానికి సహాయం చేయమని అప్పుడు ఆ ఆలోచన జ్ఞానం ఇదే సమయం వారు భయంకరమైనటువంటి అప్పుడు కంటికి కనిపించినటువంటి కరోనాకి భయపడుతున్న వారు దేవునికి భయపడటం భయపడలేదు ఆ నరకానికి భయపడలేదు ప్రభు అలా భయపడి వారు బ్రతుకును వారు నరకం నుంచి తప్పించుకోవడానికి ఒక చక్కని అవకాశము మా ప్రభు యేసు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి వారి మీద ముసుగు తొలగించండి వాళ్ళు బుర్ర బరికి సరిగ్గా పనిచేయడానికి సహాయం ఇచ్చేయండి నడిపించి మాయం పొందండి టీంలో ప్రతి ఒక్కరి పేరు పేరును సమర్పించుకుంటూ ఉన్నాం అలాగే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న మా మా ప్రభు చిన్న బిడ్డలు చిన్న జాషు పెద్ద జాషువాన్ని బట్టి అయా క్రిస్టియన్ బట్టి ప్రార్థన చేస్తాం అభిరామని బట్టి డబ్బుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా మా తన ప్రభుత్వ తండ్రి కృపలో ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపం చేసుకుని వారి వారి ప్రపంచ అతని పరిస్థితులన్నీ మీరు ఎదుగుతారు మేము చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం మీరు అద్భుతం చేస్తా ఉన్నారు అందరిని బట్టి మీకు కొందరు ఇంతవరకు మీరు చేసిన మేలును బట్టి ఆశ పొడిగించినందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు మెదడును కిడ్నీలను ప్రభుత్వండి ఆ గుండెని మీరు ముట్టినందుకు తాకినందుకు స్తోత్రం నరాలు ఎముకలు కండరాలు ఆ అవన్నీ మేము ముట్టినందుకు స్తోత్రము నాయన అరికాలం వరకు నడునెత్తి వరకు సంపూర్ణమైన విడుదల స్వస్థత ఇచ్చింది రక్తంతో శక్తితో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను మహిమకరమైన సాక్షులుగా వారుకోండి వారి కుటుంబ సభ్యు సభ్యులకి ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడి లేకుండా మా ప్రభావం ఆర్థికంగా మరింతగా నలిగిపోకుండా వారిని మమ్మల్ని ఆదుకోనమని ప్రార్థన చేస్తున్నాం ఏసు ప్రభు నామంలో ఆ ప్రభా తెలంగాణ ఆంధ్రాలోను ప్రభు భయంకరమైనటువంటి రాజకీయమైనటువంటి వ్యవస్థ నెలకొంది అవి ప్రభు తండ్రి అరెస్ట్ వారెంట్లని భయంకరమైన గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి పక్క కరోనా పక్క గొడవలు పక్క రాజకీయమైనటువంటి కుట్ర కుతంత్రాలు ఎన్నో రకాలైన పరిస్థితులు జరుగుతున్నాయి దైవ సమాధానం రాష్ట్రాల్లో దేశాల్లో ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం సుపరిపాలన అందించమని ప్రార్థన చేస్తున్నాం సునామాలు ప్రార్థన చేసి మమ్మల్ని అందరూ మీ పాదాలు సమర్పించుకొని చిన్న శుతి ఆరాధన సమర్పిస్తూ ప్రార్థన చేసి అడుగు పెడుకుంటున్నాము తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధ ఏసయానికి వదనాలైనా గొప్ప దేవ మీ స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవహిక దర్శకాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినారు సజ్జలకు పెట్టినందుకు మీకు ఎంతో వందనాలు ఈ ఉదయం మిమ్మల్ని చూపించలాగిన గణపరచలాగిన మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలనైనా ఏసయ్య పరిస్థితులు ప్రపంచ నేను చూస్తున్నాం నేను మీరు చూడమంటున్నారు కావు ఎందుకంటే ఇవన్నీ మీరు అక్కడకు యుగ సమాప్తికి సూచనలు అన్నారు నేను అవన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి నేను దాన్ని గ్రహించి మా యొక్క విమోచన దినం ఎంతో సమీపంగా నేను త్వరగా లాగా సహాయపడండి అదే రీతిగా ప్రభావ అనేకలను సిద్ధపరిచే సేవకులుగా మనం తయారు చేయాలని ప్రార్థిస్తున్నాం అది మాకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యంనైనా దాన్ని ఎంతగానో మేము ప్రీతికరంగా దాన్ని దాన్ని మళ్ళీ మేము స్వీకరించి నడిపించుకొని సాధించుకోవాలని ప్రయత్నం ప్రార్థిస్తున్నాం దానికి తగిన మీ యొక్క అభిషేకం అవసరం ఎందుకంటే ప్రభావ ఇది మీరు మతను మాట్లాడినది ప్రభావ మీ అభిషేకం ఎంత ముఖ్యమైనది అనేది ఈ అభిషేకంలో ఏ రీతిగా మేము ముందుకు సాగాలని మీరు చూపిస్తున్నారు దాన్ని అనేకమైన ఉపద్రవాలు వచ్చినా కానీ ప్రభుత్వం మీ యొక్క అభిషేకంలో ఉన్న వారిని మీరు కాచి కాపాడుతున్నారు దాచిపెట్టుకుంటున్నారు దావిత జీవితం నుంచి నేను నేర్చుకున్నాను నేను అనేకమైన విషయాలు ఈరోజు దాన్ని బట్టి నీకు ఎంతో వరణాలు వేసేయాలి గొప్ప తండ్రి మీ స్థితిలో సదయమైన కానీ ఎంతో తండ్రి మీ ఎంతో ఎదిగిన వాడు మీ యొక్క పరశురాత్మ చేత పొందిన వాడు ప్రభావ ఎంతో శక్తి పొందిన వాడు కానీ ప్రభావ తండ్రి యొక్క ప్రేమను ఏ రీతి ఉంటుందని చూపించినారు తండ్రి అటువంటి ప్రేమను కలిగిన మీరు ప్రభావ మా జీవితంలో కూడా అదే ప్రేమను చూపించినారు ఆకర్షణ మీద ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు నేను అవును ప్రభావ దాన్ని నేను జ్ఞాపకం తీసుకుంటున్నాను కలిగిన మనసు మీరు ధరించుకోలేన్నారు నేను కాబట్టి మేము కూడా అదే మనసు కలిగి ప్రభావ అనేకులకు ఆ యొక్క కలువరిశిలో చూపించిన సరే మనం చూపించాలా నేను దాని కొరకు ఆ యొక్క అభిషేకాన్ని మేము వాడుకుంటాం లేదా మీ మహిమార్గం కోరికే మేము వాడుకోలేదని మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు ఎంత వాడాలి డివియేట్ కాకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆటంకాలు వచ్చినా కానీ ప్రభావ మేము చింతించాం ఒకప్పుడు ధైర్యంగా ముందుకు సాగుతాం ప్రభావ అందుకు మీ యొక్క నడిపింపు మనం దయచేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి చర్చ్ మీద ఎటువంటి ప్లేన్ కాకుండా మీరు అనుగ్రహించి <clears throat> మిరకులర్ గిఫ్ట్స్ అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన చేసి ఆ యొక్క కరోనా వైరస్ బాధితులు విడుదల పొందాలని ఆయన స్వస్థతలు పొందాలా ప్రభావ ఆ వైరస్ తన మళ్ళీ చర్చ మెంబర్స్ ఇవ్వడానికి వీల్లేదు ప్రభావ మీ యొక్క దీన్ని వారి చుట్టూ కంచబెట్టమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క రక్తం చేత కొనబడ్డ వాళ్ళు ప్రభావ మీరు వాగ్దానం చేస్తారు మీ పాలెంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదన్నారు ఆయన ఆ యొక్క వాక్యాన్ని ఇప్పుడు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘంలో నెరవేర్చండి ప్రభావ సంఘం మీద ఎటువంటి అవమానం అపచితి రానికుండా కాపాడండి ఎందుకంటే ప్రభావ ఈ వైరస్ కి క్యూర్ చర్చ అని మేము విశ్వసిస్తున్న విధానం అది పాస్టర్ చెప్పలేని స్థితిలో ఉన్నారు ఈరోజు కానీ మీరు మాకు ఇచ్చిన అభిషేకం కాబట్టి నేను గ్రహించగలుగుతున్నాం నేను ఇప్పుడు గొప్ప అవకాశం మీరు ఇచ్చిండ్రు ఇక మీదట తండ్రి వాళ్ళు ప్రారంభం చేయాలి అటువంటి ప్రేరేపణ దయచేయండి తండ్రి వారి చెడు తలంపులను తను తొలగించమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు మీరు ప్రార్థించమన్నారు ఆ రీతిగా దాని రీతిగా ప్రార్థించండి ప్రభావ చెడు తలంపులని తనను తారుమారు చేయమన్నారు ప్రభావ చెదరగొట్టమన్నారు ప్రభావ కాబట్టి ఇప్పుడు పొలిటీషియన్ తలలో ఉన్నటువంటి తలంపులను చెదరగొట్టమని ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ అథారిటీస్ లో ఉన్న తలంపులను చెదరగొట్టమని ప్రార్థిస్తున్నాం ఈ తలంపులకు వాళ్ళు చూపించలాగిన చేయరు వారిని మీ యొక్క కంట్రోల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాను ఫార్మర్స్ గురించి ప్రార్థిస్తున్నాం వారి పంట వారికి ప్రొటెక్షన్ దయచేయండి మేము ఇది ప్రభుత్వం కలిగిన వారిని మిమ్మల్ని స్వీకరించాలని సహాయపడండి తండ్రి అదేవిధంగా పాస్టర్స్ ప్రేరేపించి వాళ్ళకి శుభత ప్రకటించాలని సహాయపడండి నేను రాష్ట్ర బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం వారి ఇద్దరిని స్వతపరచండి పక్షులుగా లేవనెత్తండి నాయన సంతోషకరమైన తల్లిదండ్రులకు పిల్లలుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఆ వాగ్దానం ఉంది ప్రభు ఆ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన అభిరామ్ గురించి ప్రార్థిస్తాను అతని షుగర్ ని కంప్లీట్ నార్మల్ చేయండి అయినా బ్రెయిన్ ఫ్లాట్స్ తొలగించండి హీలింగ్ దయచేయండి ఆయనతో స్పష్టంగా మాట్లాడలాగా సహాయపడండి క్రిస్టిన్ అనే బిడ్డని గొప్ప సాక్షి నిలబెట్టండి తండ్రి అక్కడ లివర్ డిఫార్టర్స్ నుంచి బిడ్డలు దయచేయండి రవి కూడా లివర్ డిఫార్టర్ నుంచి బిడ్డలు దయచేసి రెస్టరేషన్ అనుగ్రహించండి తన కుటుంబంలో సమాధానం దయచేయండి కుటుంబం అంతా కలిసి ఇక్కడ స్థితించి కనపరచాలా అటువంటి కుటుంబాలుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబం ఇక భాస్కర్కి వచ్చిన తలంపుని బట్టి మీకు అన్నాను చేత మళ్ళీ గాస్పల్ మినిస్టర్ కానీ ఏ రీతిగా ఆ యొక్క ఇంటర్నెట్ టెక్నాలజీస్ ని లెవరేజ్ చేసుకొని మేము తర్వాత ప్రకటించాలని మీరు ఇచ్చిన యొక్క తలంపులను బట్టి మీకు పొందాను మేమందరం అందులో పాలు పొందేలాగా సహాయపడండి తండ్రి సేమ్ ప్రేరేపణతో నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ మహిమార్థంగా మేము చేస్తున్నాం మా వ్యక్తిగత గుర్తింపుల గురించి మేము ప్రయాసపడతలేని ఎక్కడ కూడా ప్రభావ అది మాకు దూరం అవును కాక సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉండాలా నీకు రక్షణ ఉండాలా మా దేశము ఒక గొప్ప మిషన్ సెండింగ్ దేశంగా మారాలా అది మా ఆశ అయినా ఎందుకంటే చెప్తండి ఆ యొక్క ఎస్టర్ గ్రంథంలో కూడా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి పాత నిబంధన కాలం మొదలుకొని మా దేశం మీద మీరు దృష్టించగలరు దాన్ని బట్టి మీకు వదనాలి అవును ఇంత గొప్ప దేశాన్ని రచించుకోవడానికి వీళ్ళేది ప్రభావ ప్రత్యేక రక్షణ పొందాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క తొమ్మిది ప్రార్థనాంశాలన్నీ మీ సన్నిధికి చేరలాలని మీరు సహాయపడండి తగిన సమయంలో మాకు విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియపరులకు తండ్రి ప్రభా నేను కూడా తండ్రి యొక్క ఉదయకాలం ముందు ఆయన మీ బిడ్డలతో చేరి మీ పాదం చెంతకు కృపాసింహాసమెంతకు నాయన మేము పూజిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ గణపరుస్తూ తండ్రి మీ కుమార్ మా ప్రభు అయిన ఏసుక్రీస్తున్నామన్న తండ్రి మరొకసారి మేమందరం మీ పాదం చెంతకు వస్తున్నాం మా దేవ మా తండ్రి మీరు రక్షణ భాగ్యమును బట్టి ఆయన స్తోత్రంలో మీరు చేసిన గొప్ప విమోచన కార్యం బట్టి స్తోత్రం తండ్రి నాయన మాలో తండ్రి మీరు ప్రారంభించిన ఇంత గొప్ప ఆత్మీయ కార్యం బట్టి నిత్య కార్యం బట్టి స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా నాయన మనిషిని తండ్రి దృష్టి నరుడు ఏ పాటి నాడు తండ్రి నాయన మీ యొక్క మనస్సు తండ్రి మీ దృష్టి మా మీద ఉన్నందుకు స్తోత్రం నాయన ఏర్పరచుకున్న ఎందుకు చేసుకున్నందుకు స్తోత్రం తండ్రి మా పాపం క్షమించినందుకు స్తోత్రం మా దేవా ఇదిగో నాయన తండ్రి ఈ రోజు ప్రభా దావుది యొక్క జీవితాన్ని మా దృష్టికి తీసుకువచ్చినందుకు స్తోత్రం మా తండ్రి ప్రభా ఎంత గొప్పగా ఏర్పరచుకున్నారు ఎన్నుకున్నారు ప్రభావ మీకు స్తోత్రం తండ్రి కీర్తన డెబ్బై ఎనిమిది చివరి భాగంలో చెప్పినట్లుగా గొర్రెలను మైపు వాడను ప్రభా మీరు ఏర్పరచుకొని మీ బిడ్డలను ఇజ్రాయెల్ను ప్రభా ఆయన పాలించేవాడు కానీ చేసుకున్నారు తండ్రి ఆయన యథార్థవంతుడై కార్యంలో అయి ప్రజలను పాలించిన మాటను బట్టి స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభా మీరు ఆయనకు తోడుగా ఉన్నారు తండ్రి ఆయన యుద్ధాలు మీరే చేశారు ప్రభా మీకు స్తోత్రం తండ్రి నాయన ఆ విధంగా ప్రభా ఆయన ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వారిని అందరినీ కూడా వారి ఆలోచనలు కూడా వ్యర్థం చేశారు ఐతోపేల యొక్క ఆలోచన వ్యక్తం చేశారు తండ్రి మీకు స్తోత్రం అంతేకాకుండా ప్రభా ఐతోపేల తండ్రి తన ఆలోచన వ్యర్థమైన తెలిసి ఊరి పెట్టుకొని చనిపోయాడు ప్రభా అటు విధంగా రూట్ నుంచే ప్రభావ మీరు ప్రతి దాన్ని తొలగించేవారుగా ఉన్నారు ప్రభావ మీకు స్థితిలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం శత్రు సైతం ప్రభా అనేక రకాల ఆలోచనలు అనేక రకాల ఇబ్బందులు ప్రభా కలిగజేస్తుండగా వాడిని మీ ప్రియ కుమారుని ద్వారా సంపూర్ణంగా ప్రభాని పవర్ ని శక్తిని ప్రభా నాశనం చేసినందుకు స్తోత్రం తండ్రి మీకు స్థుతులు స్తోత్రం అతని మేము జయం అనుగ్రహించినందుకు స్తోత్రం నా తండ్రి మా ప్రభుత్వం బట్టి మాకు కూడా ఆ విజయంలో పాలు పంపులు దయచేసినందుకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన మీ ఆలోచనలు ఎంత ఉన్నతమైన మీ ప్రణాళికలు ఎంతో లోతైన గొప్ప మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ప్రభా నాయన మీ హృదయానుసారుడుగా దావితో జీవించాడు నాయన మీకు స్తోత్రం ప్రభా ప్రతిదీ తను చేసిన తప్పు నొప్పి కొన్ని సరి చేసుకునేవాడు తండ్రి మీకు స్తోత్రం మా దేవ అటువంటి మనస్సును అటువంటి హృదయాన్ని ప్రభా మాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు క్రీస్తు మనసును మేము కలుగు కలిగి ఉండలాగా సహాయం చేయండి మా తండ్రి వ్యక్తిస్తోత్రులు మా దేవ మా తండ్రి నాయన ముఖ్యంగా ప్రభా ఈ రోజు పరిస్థితుల గురించి మా తండ్రి సహాయం చేయండి నాయన ఈ కరోనా గురించి ప్రార్థిస్తుంటున్నాం మా దేవ మా తండ్రి ఎంతో భయంకరమైన స్థితి నాయన ప్రభా ఎవరు ఏమి చేయలేని స్థితి ప్రభా డబ్బు మనిషిని కాపాడలేకపోతుంది నాయన జ్ఞానం మనిషిని కాపాడలేకపోతుంది ప్రభా నాయన వారి ఐశ్వర్యం గాని వారి యొక్క సైన్స్ గాని ఏది కూడా నైనా ఈరోజు మనిషిని కాపాడే స్థితి కంప్యూటర్ యుగంలో కూడా మనిషి నాయన తన రక్షణ లేని స్థితిలో ఉంటున్నాడు కేవలం మీ యొద్దనే రక్షణ బాబా సహాయం చేయండి మా తండ్రి కరుణించు బాబా మీరు మాత్రమే నాయనది నాకు మీ శక్తి ద్వారానే ఇది ఆగదు ప్రభావ నాయన సహాయం చేయండి మా తండ్రి కరుణించండి క్షమించండి నాయన మా దేశాన్ని క్షమించండి ప్రభావ ప్రజలను క్షమించండి నాయన ఎంతో మంది చనిపోతున్నారు మా దేశంలో భయంకరంగా విస్తరిస్తుంది తండ్రి సహాయం చేయండి మా దేవ కరణించండి మా తండ్రి ఈ గొప్ప విగ్రహారం దేశాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభావ నాయన ఇందులో ప్రభావ అందరిని క్షమించండి నాయన భయంకరమైన స్థితి తండ్రి భారతదేశం మీ దృష్టిలో ఉందని ప్రభావ మీరు మీ వాక్యంలో చూపించారు తండ్రి స్థుతం మీ శిష్యుని పంపించారు నాయన మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి కరణించండి ప్రభావ కృప చూపించండి మా తండ్రి ఆయన సహాయం చేయండి కృప దీన్ని ప్రభా అరికట్టవలసింది పెట్టుకుంటున్నాం అదేవిధంగా నాయన ప్రభా ఈ మిడతల దండు గురించి ప్రార్థిస్తూ రైతుల గురించి ప్రార్థిస్తున్నా తండ్రి సహాయం చేయండి దండు దగ్గరలో ఉందని వింటున్నా ప్రభా ఇటు రాకుండా సహాయం చేయండి ప్రభు దాన్ని మా దేశం తొలగించండి ప్రభా ఆయన కృప చూపించండి తండ్రి రైతులు జ్ఞాపకం చేసుకుని ఆయన ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఇరుకులు నాయన తను ప్రభా ఏమి లాభం లేనప్పటికీ ప్రభు దాంట్లో ఉండి తనకు ఆహారం ఇవ్వాలని ఒక గొప్ప ప్యాషన్ తో పనిచేస్తున్నాడు తండ్రి తను ఎన్నో ఇబ్బందులకు లోనవుతున్నారు ప్రభా సహాయం చేయండి ఆయన పాలకులు కావాల్సిన జ్ఞానం దయచేసి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభు ఆయన మైగ్రెంట్ లేబరర్స్ కూడా జ్ఞాపకం చేసుకుంటే స్తోత్ర ప్రభా వారి వాక్యం అందించబడింది వారు ప్రభా మీ వైపు తిరుగులాగా సహాయం చేయండి నేను అదేవిధంగా ప్రభు ఆయన ఈ యొక్క ప్రభా సంఘాలు నాయన స్టార్ట్ అవుతాయి అంటున్నారు ఈ వీక్ లో కొంతమంది మంత్ ఎన్ని వరకు అంటున్నారు ప్రభా నాయన ఏదేమైనప్పటికీ ప్రభా ఇది తండ్రి కరెక్ట్ గా సక్రమంగా జరగలాగిన సహాయం చేయండి సంఘ కాపరులకు ఆయన ఆయా పెద్దలకు అందరికీ కావాల్సిన జ్ఞానమును నడిపింపును నేర్పును మీరే దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఎటువంటి కేసులు సంఘాలు రాకుండా తండ్రి సహాయం చేయండి ప్రభా అదే విధంగా నాయన తండ్రి ఇంకా నా తండ్రి ప్రభా అనేక విషయాలు ఉంటున్నాయి యవనస్తులు జ్ఞాపకం చేసుకుని ప్రభావాన్ని కరిగించుకుంటూ చెప్పండి సరైన మార్గంలో తీసుకుని వెళ్ళండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభా అనారోగ్యం గారు ఉన్న వారి గురించి ప్రార్థిస్తుంటున్నా తండ్రి సహాయం చేయండి నాయన ప్రభా జాషువాకి ఇచ్చినటువంటి కదా మెజర్ ఆఫ్ హీలింగ్ ని బట్టి స్తోత్రం ప్రభా కొద్దిగా రివైవ్ అవుతున్నాయని నా తండ్రి మీకు స్తోత్రం సంపూర్ణంగా రివైవ్ చేయండి తండ్రి నాయన మా కలిగిన మా దేవ నేను మీతోనే సాధ్యం తండ్రి ప్రభాస్తున్నాయని జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డను ప్రభా నాయన అదేవిధంగా తల్లిదండ్రులు ప్రభావం దర్శించి బలపరచాల్సిన ప్రార్థిస్తున్నాయన మంచి ముంచిన కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డకు గుండె సమస్యలు నుండి ప్రభా మీరే ముట్టి స్వస్థపరచాల్సిందో ప్రార్థిస్తున్న తల్లిదండ్రులు కావాల్సిన జ్ఞానం నడిపింపు దయచేయండి అదే కృష్ణ పాప విషయంలో మీరు చేసిన ప్రభా యొక్క స్వస్థతను పుట్టిస్తున్నారు ఆయన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి బిడ్డ కూడా అదేవిధంగా అభిరామ్ గురించి ప్రార్థిస్తుంటున్నారు ఆయన సహాయం చేయండి ఆ బిడ్డ విషయంలో కూడా తండ్రి మీరే తండ్రి సమస్య నడిపించాల్సింది ప్రార్థిస్తున్నాం ఆయనకు సహాయపడతాం సాయంతో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీరే నడిపించి కావాల్సినంత దాని ఆలోచనతో ప్రభావ మీరే బలపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తండ్రి రవి ఆ యొక్క బదుల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ఆయన ప్రభా ఆయనకు తండ్రి ఆయన ఆరోగ్యం స్టేబుల్ గా ఉంది డాక్టర్స్ అంటున్నారు తండ్రి నీకు నా ఇస్సులో ఉన్నాడు ప్రభా కరుణించి చూపించండి ప్రభావి మెల్లగా లివర్ రివైవ్ అవడానికి సహాయం చేయండి తండ్రి ఆయన ఆ యొక్క భార్య ఎంతో ఆయన పిల్లలు ఎంతో బాధలో ఉండగా తండ్రి మీరే సహాయం చేయాల్సింది నడిపించండి వారు మీ వైపు చూడటానికి సహా వారి జీవితంలో ఒక అద్భుత కార్యం చేయండి తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారు ప్రార్థించమని కోరారు తండ్రి ఆ ప్రార్థన వినే దేవుడు అవుతండి ఆలకించే దేవుడు జవాబిచ్చే దేవుడు నాయన మీకు స్తోత్రం ఈ విధంగా నాయన తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అస్వస్థతగా ఉన్నాడో తండ్రి అందరూ జ్ఞాపకం చేసుకోండి మా బంధుమిత్రులందరిలో ఎవరు ఉన్నారో అటువంటి స్థితిలో ఉంటే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఈ రోజు ఈ దినం ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క ప్రభా నాని ఈమెయిల్స్ మరియు మెసేజెస్ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రభా మీరు ఇంతవరకు చేసిన సహాయం బట్టి స్తోత్రంలో మా సహోదరు తండ్రి దాన్ని చూస్తుండగా ప్రభా నాయన మీరే నడిపించవలసింది పెట్టుకుంటున్నాం అవి ప్రభా వాటి ఫ్రేమింగ్ లో తండ్రి మీరే సహాయం చేయవలసింది పెట్టుకుంటున్నాం అవి నాయన మీరు ఎన్నుకున్న ఏర్పరచుకున్న వారి యుద్ధకి వెళ్ళలాగా సహాయం చేయండి ప్రభా అది ఎటువంటి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మాకు సహాయం చేసి మీ కార్యం బలంగా జరిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ప్రభు నాయన మేము నాయన మా అవసరాలు ఎన్నో ఉంటున్నాయి తండ్రి ప్రభా మేము తండ్రి అవసరాలు కలిగిన వారు ప్రభావ మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరిచి ఈ లోక యాత్రలో నాయన మా జీవిత యాత్రలో తండ్రి మీరు మాకు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ మా విశ్వాసం బలపరుస్తూ తండ్రి నాయన ముందుకెళ్ళటానికి సహాయం చేయండి మమ్మల్ని స్థిరపరచండి ప్రభావ మీరు అక్కడకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని చేసుకోవాల్సింది పెట్టుకుంటూ జ్ఞానంతో తెలివితో ప్రభావ ముందుకెళ్ళటానికి సహాయం చేయాల్సింది పెట్టుకుంటూ మమ్మల్ని మా సమస్తం హస్తపతం చేసుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకు వేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె విజయ్ చేస్తారా హలో హలో విజయ్ చేస్తారా విజయ్ విజయ్ నయ్యా okay okay I pray ask FIM to give the benediction తండ్రి నమ్మిన దేవా మా సమయం పెట్టి ఎంత వందనాలు నీకు చుట్టూ చేస్తాను తండ్రి నేను ఈ బిడ్డలతో కూడి ప్రార్థించినట్టు నాకు ఇచ్చిన సమయం పెట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి ఆయన ఈ ఉదయం నేను ఆరాధించి కొనియాడుతూ అయ్యా తండ్రి నన్ను ఇంతగా ప్రేమించారు దావిది ఏ రకంగా చర్చిలో ప్రేమించాడు ప్రభా మీరు నన్ను ప్రేమించారు తండ్రి తిరుగు వచ్చిన నన్ను ప్రభా మీరు ప్రేమించి అయా తండ్రి నేను నన్ను ప్రభా తండ్రి నేను మరణానికి లోను కాకూడదని ప్రభా తండ్రి నేను ఏ రకమైతే దావిదు తండ్రి నేను ప్రభా కష్టపడ్డాడు ప్రభా తండ్రి నేను ఆయనను విఫలం అయ్యాడు కానీ మీరైతే తండ్రి నా జీవితంలో అలా కాదండి తండ్రి నేను నా జీవితంలో ప్రభావ మీరు మీరు ఏదైతే మీరు ఈ లోకానికి పంపించి తండ్రి నేను నేర్చుకుని పంపించి మీరు రకమైతే కుమారుడు పంపించిన ఆయన నా కొరకే బదులుగా తండ్రి నేను ప్రాచిత్యం చెల్లించడానికి పంపించారు ప్రభా తండ్రి ఆయన ఈ కార్యము సంపూర్ణమైన కార్యం విజయం సాధించావు తండ్రి నువ్వు తండ్రి నన్ను సంపాదించుకోవడానికి అయా నీ కోణాలు నీ శక్తులు తెలుస్తున్నాం ప్రభా తండ్రి నా ఎవరు నన్ను నాశనం చేయకుండా సహాయం చేశారు అయ్యా తండ్రి నేను నీకు వందనాలు అయ్యా తండ్రి నా జీవితంలో అనేకమైన ఎస్ఎస్ఎల్ కౌన్సిల్స్ ఉన్నా కూడా ప్రభా తండ్రి నేను ప్రభా హోషేవలే తండ్రి నేను మీరు నా జీవితంలో ప్రభా తండ్రి నేను నీ నీ ఆలోచన పెట్టి వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు నీకే స్థుతులు తెలుస్తున్నాను ప్రభా అయ్యా తండ్రి ఎంత గొప్ప దేవుడు ఉన్నావు ప్రభా నీ ఆలోచన మిక్కిలి గొప్పది ప్రభా లోకంలో ఉన్న జ్ఞానం కంటే మిక్కిలి గొప్ప జ్ఞానం నీ తండ్రి ఈ జ్ఞానం నాకు దయచేసినందుకు ప్రభా తల్లి ఆ ఆ సమయాల్లో నువ్వు ఇచ్చిన ఆలోచన ఆ సమయాల్లో నన్ను ఎంకరేజ్ చేసిన విధానం ఆ సమయాల్లో ప్రభా తండ్రి నన్ను సంధించిన విధానము నాకు ఇచ్చిన వాగ్దానాలు బట్టి నన్ను బలపరిచిన విధానం బట్టి అయ్యా నేను ఆరాధించి అసలు కాలం ప్రభా నేను చూపిస్తున్నాను ప్రభా తండ్రి చేసిన కార్యం బహు గొప్పది నా జీవితం ఈ కొన్నాళ్ళు స్థితులు తెలుస్తున్నాను తండ్రి ఆయన నిజం ఈ వాక్యం నా జీవితం నెరవేర్చడానికి నాకు తెలుస్తున్నాను ప్రభా సరే నీ కౌన్సిల్ బహు గొప్పది ప్రభావ నీ కొన్నాళ్ళు తండ్రి నా ప్రభు అయిన నాకు ఇచ్చే తండ్రి ఆయన ఒక గొప్ప కౌన్సిల్ నా జీవితంలో ఉంది ప్రభావ నన్ను నడిపించే గొప్ప జ్ఞానము అది మాకు దయచేసినందుకు వందనాలు మీకు స్థితులు తెలుస్తున్నాం తండ్రి నా ఇష్టంలో ప్రభా మా ముందు వచ్చిన ఆయన ప్రభావ విజ్ఞానం ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం చేసిన ప్రతి ప్రార్థనతో నేను కూడా ఏకేవిస్తూ అయా తండ్రి నాన్ని సహాయం కోరుకుంటున్నా ప్రభు ప్రత్యేకంగా వందనాలు చెల్లించడానికి అయా తండ్రి నా ఇదిగో ప్రభావ జాష్ వచ్చిన బిడ్డను మీరు కూడా సాగిన దాన్ని బట్టి వందనాలు కొంతవరకు చూడగలుగుతున్నాడు తండ్రి తండ్రి ఆయన కొంతవరకు సిద్ధి పనిచేస్తుంది కొంతవరకు తండ్రి బాగున్నాడు అయా తండ్రి కొంతమంది తండ్రి పని ఏడ్చేవాడు తలనొప్పి లేకుండా ఉంది అయా ఈ నెమ్మది బట్టి నీకు ఎంతో వందనాలు జరుగుతున్నారు ప్రభావ ఈ కార్యం స్టార్ట్ చేసే ప్రభావ నీకు వందనాలు అనేక మంది ప్రార్థన చేస్తుండొచ్చు తండ్రి ఎంతో మంది వందల మంది ప్రార్థన చేస్తుండొచ్చు ప్రభావ ప్రభావ ఆ ప్రార్థనలో నా ప్రార్థన మా ప్రార్థన కూడా ఉంచినందుకు నీకు ఎంతో వందనాలు నీకు ఎత్తుకులు జరుగుతున్నాను ప్రభావ తండ్రి ఆయన ఆ తూపం వల్ల నీ ప్రార్థన వచ్చినందుకు అయ్యా అతను విజ్ఞాపన చేసిన మా విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు ఎంతో వందనాలు చేస్తున్నాం ఆ ప్రతి ప్రార్థన ఆలకించి తను నీ వాగ్దానం నెరవేర్చి గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభావ తండ్రి నా తల్లిదండ్రులని ప్రభావ చిటిబాబు భార్యని ప్రభావ ఆశం చేసుకుని బలపరిచినట్టు వాళ్ళకి నెమ్మది పెట్టండి నా డిశ్చార్జ్ యొక్క ఇంటికి వెళ్ళి ప్రభావ నేను సహాయం చేయండి పరిచయం రాజభవన్ పరిచయలో ఈ దాసులను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభావ సహాయం చేయమని చూపు చూపించమని సాక్షి చెప్పినట్టుగా సంఘంలో ప్రభాతండి మొదటిసారిగా ఓపెన్ అవుతుంది అక్కడ గ్రంథం ప్రభాతండి అలాంటి సమయాన్ని ప్రభుత్వం నీకు ఆశలు దయచేసాను ఆ సమయంలో ప్రభావ నీకు ఆశలు నిలబడినట్టు బాధ్యం చెప్పినట్లుగా నీ కృప దయచేసి సహాయం చేయమని ప్రార్థిస్తాం తెల్లపల్లి ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ బలపరచండి సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభావ తను ఇచ్చిన బిడ్డ జాగ్రత్త సాధిస్తున్న ప్రభావ మీ సహాయం తెచ్చిన తల్లిదండ్రులు మీరు నడిపించండి మీ కృప చూపించండి ప్రభావ అతని నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి వనరులు సమకూర్చమని సాధిస్తున్నాం ప్రభావ అన్ని కార్యం సహాయం చేయండి తండ్రి నేను బిడ్డ నెమ్మది బిడ్డ తల్లిదండ్రులు ఇచ్చుకుంటే నెమ్మదిగా ఉన్నాను ప్రభుత్వం ఆ నెమ్మది బట్టి నీకు వందలు చూపించండి ప్రభావ ఈ కార్యం చేయండి ప్రభావం తండ్రి నేను అభిరామ్ బట్టి వందలు తెలుస్తున్నాం వెతికించిన నెమ్మది బట్టి వందనాలు మీ తాకిన విధానం బట్టి వందనాలు తండ్రి నాయన పూర్తి స్వస్థత ఇచ్చాను ప్రభా ఈ నెమ్మది బట్టి ఇంకెంత వందనాలు స్థితులు తెలుస్తున్నాం ప్రభావ మార్నింగ్ కూడా వచ్చాం చూసింది నెమ్మదిగా ఉన్నాడు ప్రభావ తండ్రి నీకు వందలు తెలుస్తున్నాం ప్రభావ నువ్వు ఇస్తున్న ప్రతి క్షణం ఫీడ్బ్యాక్ బట్టి నీకు వందలు ఈ నీ కార్యం ప్రభావ అదే మా కార్యం కాదు ప్రభావ అయ్యా నువ్వు నువ్వు నువ్వు మీరు చేస్తున్నావు ప్రభావ ఈ కార్యం నీకు వందనాలు తెలుస్తున్న ప్రభావ తన సిక్స్ కాలం ముందు ప్రభా తండ్రి వాళ్ళలో కూడా స్థితి చేంజ్ వచ్చింది వాళ్ళు కూడా గమనిస్తున్నారు ప్రభావ ఆయనలో మార్పు రావడం అయా తండ్రి వాళ్ళు చెప్తున్నారు మార్పు వచ్చిందని అయా దాన్ని బట్టి గత వాళ్ళ నాలుగు సిద్ధులు తెలుస్తున్నాం ప్రభా అయా తండ్రి నేను ప్రభా తండ్రి ఉద్దేశం తప్పుతున్నారు సరిసంగా ప్రభా క్రిస్టియన్ కోసం ప్రార్థిస్తున్నారు ప్రభావ బిడ్డను ప్రభావాన్ని హాస్ చేసుకోండి ప్రభావ బిడ్డను కూడా మీరు చిన్న బట్టి నీకు వందనాలు పూర్తి ఆరోగ్యం సంతోషం ప్రభావ బాగా తండ్రి నాయన ప్రభావ తండ్రి నాయన పూర్తి నెమ్మదిగా ఉన్నట్టుగా సహాయం చేయండి ఎవరిని పూర్తి ముక్తి బాగు చేయండి సాధించిన ప్రభావ రవి కోసం కూడా వందాలు తెలుస్తాం ఇచ్చిన నెమ్మది పెట్టి వందనాలు స్టేబుల్ గా ఉన్నాడని విన్నాం ప్రభావ నీకు వందనాలు ఆ స్టేబుల్ గా ఉండేది ప్రభావ ఇంకా పూర్తిగా ఇక్కడ రావడానికి ఇక్కడ రావడానికి సహాయం చేయండి ప్రభావ తండ్రి ప్రత్యేక చేసి అయా తల్లి బాగా ఈ కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి మీకు ఆదిస్తున్నాం దర్శించండి ప్రభా సత్యంతో సత్యం తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి ఈ దాసులు పంపించిన ప్రభావ బలపరచుకొని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యంతో ఈ దాసు ప్రభావ చేస్తున్నట్లుగా సహాయం చేయండి ప్రభావ దర్శించి ప్రార్థన చేసి ప్రభావ ఆయన వాగ్దానాలు ఇచ్చి చెప్తానికి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ రీతిగా తండ్రి ఆయన ఈ ఈమెయిల్స్ ఎత్తనట్టు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ సరైన ఎయిటీన్ చర్చ్ ఉండగా ప్రభావ సహాయం చేయండి ప్రభావ సహాయం చేయండి ప్రభావ ఈ రీతిగా ప్రభావ తండ్రికైనా చక్కగా అది తండ్రికైనా అది జరిగినట్లుగా సహాయం చేస్తూ ఇంకా మంచి ఆలోచనలు కొత్త ఆలోచనలు దయచేయమని కాదు మీడియా ద్వారా ఇంకా ఎంతమంది వాక్యం చెప్పచ్చు మీడియా ద్వారా ఎంతమందికి రీచ్ అవ్వచ్చు ఎన్ని రకాలుగా రీచ్ అవుతున్నది ప్రభావ మీరు సహాయం చేసి నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రభుత్వం నుంచి నడిపించి మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి కానీ ఈ కార్యం బహు గొప్ప కార్యం నమ్ముతున్నాం ప్రభావ నీకే వందనాలు నీకే స్థితి తెలుసుకుంటాం ప్రభావ లోతైన కార్యం చేసిన నడిపించండి మహిం పొందండి ఎన్నో ఉన్నాయి ప్రభా తండ్రి నేను మీడియాలో ప్రభా బట్ అన్నిటినీ ప్రభా ప్రభా తండ్రి నేను ట్యాప్ చేసి ప్రభా తండ్రి ఎన్నో వాటిని ట్యాప్ చేసి ప్రభా ఎన్నో వాటికి ప్రభా తండ్రి నేను మాకు తండ్రి మాకు ప్రవేశం ఉంది సరే ఆ ప్రవేశం ఉంది ప్రభా దాంట్లో ఎలా వాడాలా నేర్పించాడు మంచి జ్ఞానం తెచ్చాను ప్రభా తండ్రి నేను హోషి లాంటి జ్ఞానం తెచ్చాను ప్రభా తండ్రి నేను హోషికి ఇచ్చిన జ్ఞానం పోషే మాట్లాడాల్సిన విధానం కాదు చెప్పాడు ఏం మాట్లాడాలి ఏం చేయాలని చెప్పాడు ప్రభా తండ్రి తను ఎట్లా డిఫీట్ చేయాలి తండ్రి నేను ప్రభా తండ్రి లోకం ఎన్నో ఉంది పాపంతో పాపం నడిపించడానికి అయ్యా ఇదిగో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు అయ్యా ఎక్కడ షాపులు చేసే ప్రభా ఎన్ని రకాలుగా ప్రభా మనుషులు మన పాత జీవితాన్ని ప్రభా ఎక్కడ తప్పించుకో ఎక్కడ దాన్ని వదులుకోవాలని నేను వదులుకోలేక ప్రభా దాన్ని ఎక్కడ కొనసాగించాలని చెప్పి ఆడుతున్నారు ప్రభా తండ్రి అయినా ప్రభా మీ సహాయం చేయండి ప్రభా తండ్రి దాన్ని చూపిస్తాను ప్రభా తండ్రి రకరకాల పిక్నిక్ స్పాట్స్ రకరకాల తండ్రి వినోదాలు వీటి గురించి నుంచి ప్రభావ శ్వాసలాడుతున్నారు డబ్బులు పెట్టే ప్రభావ ఎంతో పెట్టుబడి పెట్టే ప్రభావ సున్నా అయిపోయింది ప్రభావ ఇన్ని రోజులు ప్రభా తండ్రి జనాన్ని మీరు కార్యం చేస్తున్నారు ప్రభా ఈ ప్రజలను సిద్ధపడుతున్నారు మీ సంఘాన్ని సిద్ధపడుతున్నారు ప్రభా తండ్రి జనాలు ఎవరిని దర్శించాలో వాళ్ళు దర్శిస్తున్నారు ప్రభా నీ కార్యం చేస్తున్నారు ఈమెయిల్ ద్వారా ప్రభా ఎస్ఎంఎస్ ద్వారా ప్రభా ఇంకా ఇంకా ఇంకా ఎక్కువగా తండ్రి జనా ఇంకా ఇంకా డీప్ గా ఇంకా చేయడానికి కావాల్సిన సభలు మీ ఉద్దేశం నెరవేర్చి మహిం పొందమని ప్రార్థిస్తూ తండ్రినైనా ప్రత్యేకంగా ఈ కోవిడ్ గురించి ప్రజలు ఏదో చనిపోతున్నారో వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం చిన్న శవాలు పక్కన పెట్టేసి లైన్ లో పెట్టి కాల్చున్నారంట ప్రభావ అర్థం కావట్లేదు ఎంతో రెండు మూడు రోజులు విడిచారు శవాన్ని పెట్టుకొని అయ్యా తండ్రి సహాయం చేయండి చూపించండి ప్రభావ తండ్రి నైనా ప్రభావ తండ్రి ఢిల్లీలో ఉన్న భయంకర పరిస్థితి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ మా దేశం ప్రభావ ఎంతో భయంకర అమెరికా అనుకున్న దూరం చూసి అమెరికా అట్టయిపోయిందని చెప్పేసి నవ్వుకుంటున్నారు ప్రభావ తండ్రి నేను మనం అయితే బాగున్నామని చెప్పి గర్వంతో మాట్లాడుకున్నాను ప్రభా తండ్రి నేను పాశ్చాత్య దేశాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి నేను చాలా బాగున్నామని ప్రభా తండ్రి ప్రతి గర్వాన్ని ముట్టేవాడుకున్నావు ప్రభా నీకు ఉన్నా తెలుసు ప్రభా ప్రతి గర్వపు మాటలు ప్రభా తండ్రి అనేక మంది ప్రభా తండ్రి నేను మా సంఘం పెద్దదని మా సంఘం అలాంటిదని చెప్పి గర్వంగా మా మేము ఆత్మీయంగా ఉన్నామని చెప్పి ప్రతి గర్వాన్ని నువ్వు ముట్టేవాడుగా ఉన్నావు ప్రభా వాళ్ళు పెద్ద చర్చ చెప్తున్నావు అంత గర్వ ప్రతి గర్వాన్ని ముట్టేవాడుగా ఉన్నావు ప్రభా తండ్రి కానీ ప్రభు దీన దీనత్వం ఉన్న గర్వాన్ని కూడా ముట్టివాడుగా ఉన్నాం ప్రభా అయినా ప్రతి దాన్ని మీరు ఖండించేవాడుగా ఉన్నాం ప్రభా నీకు వందాలు ఈ మేము దీనిలో ఈ ప్రభా తండ్రి అయినా ఈ మా మాటలు చాటల్లో అన్ని విషయాలు దీనిలో ఉండాలని కోరుతున్నాం ప్రభా నీకు వందనాలు నీకు ఇప్పుడు తెలుసు చేసే కార్యం బహు గొప్పది ప్రభా తండ్రి అయినా మేము ఏ పరిచయం చేసినా కూడా ప్రభా నీ మహిమార్గం చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా ఏ పరిచయం చేసినా కూడా ప్రభా నీకు మహిమ చేసిన వాళ్ళగా చేయమని సాధిస్తున్నాం తండ్రి నీ దాసులు నీ బిడ్డలు నీ సేవకుల్ని నీ విశ్వాసుల్ని నీ ఆశం చేస్తున్నాను ప్రభా తండ్రి నాకు తెలిసిన ఉద్యోగాలు చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు కోల్పోతున్నారు చాలా మంది అయ్యా జాబ్స్ కోల్పోతున్నాయి ప్రభావ న్యూ జాబ్స్ లేవు ప్రభావ తండ్రి నేను ఫాస్ట్ జాబ్స్ లో కూడా శాలరీస్ తక్కువ తగ్గి తగ్గించేవాళ్ళుగా ఉన్న చాలా దగ్గర అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ఇక సారి మంది ఏదైనా ఉన్నారా అని వాక్యం కలిగిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి వీళ్ళు జ్ఞాపకం చేసుకొని బలపడుతుంది తండ్రి ఈ ప్రభా ఈ వ్యక్తుల గురించి ప్రభా తల్లి నా ఇమటల గురించి తప్పించండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రభా సహాయం చేయండి ప్రభావ రైతు కోసం ప్రార్థిస్తున్న ప్రభావ ఇది ఇది పంట ఎలా ఏది చేయాలని నడిపించి నడిపించాలని ప్రార్థిస్తున్న ప్రభావ ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభావ మా ముందు చేసిన ప్రతి ప్రతి ప్రతి వినపం బట్టి నీకు నా నాకు సహాయం చేసి సహాయం చేయండి ప్రభావ తల్లి నేను మళ్ళా ప్రభావ ఇది చేస్తూ వచ్చింది కాబట్టి చిత్రాన్ని క్లోజ్ చేయండి అని ప్రభా అలాంటి భయం ఉంది మా జీవితంలో ప్రభా అలాంటి తలంపులు ఉన్నాయి మాకు మాకు తండ్రి అలాంటి తీసేసేయండి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ మాకు తెచ్చేయండి ఈ సంఘాలు ఒకటి వల్ల ఒక దేశంలో ఉన్న ప్రతి ప్రతి అనారోగ్యము ప్రతి విధమైన తెగులు దూరం వెళ్తున్నట్లుగా మీ ప్రజలు ప్రార్థన ఆరాధన ఎంతో మేలుకరంగా దేశానికి మేలుకరంగా ఉన్నట్లుగా ప్రభా తండ్రి ఏదైనా ప్రభా అపాయంగా కాకుండా మేలుకరం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రజలు ప్రభా సంఘాలు కోసం సత్యాలు ప్రభా తండ్రి పెద్ద సంఘాలని ఓటీపీ పోలీస్ స్టేషన్ పోయి ప్రభా తండ్రి ముమ్మదులని చూసి ప్రభావిస్తుంది చేస్తుంది అలాంటి వారిని అభివృద్ధి గుడికరాన్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీ సహాయం అదే మంచి పొందమని కావచ్చు మాకు ఇటువంటి సహాయం గురించి మరొకసారి వందనాలు తెలుసు అయ్యా నిరాకరణ చెప్తాను అత్యధికంగా తండ్రి అన్న ఇది ఒక మరొకసారిగా రేపు రోజున బాబా గ్యాదర్ అప్రమృతమందు చేయాలి సాధిస్తూ నేను ఆరాధించే వారుగా సాధిస్తూ మీ సహాయం చేసేటట్టు మహిం పొందమని ఇక్కడ మీరు న్యాసం చేసుకోండి తన ఉద్యోగం పనులు మీరు సహాయం చేయమని సాధిస్తూ మీకు చూపించి నటించమని ఏసు గోపేట గోహన వేసుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మాన్ని సహవాసం ఇప్పుడు నేను ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడే ఉంటును గాక thank you brother praise Lord thank you praise Lord thank you thank you sir praise Lord వండాలి thank you tomorrow sir sir రేపు విజయ్ ఈ వాక్యం చెప్తారు నేను లీడ్ చేస్తాను ఓకే రైట్ సార్ విజయ్ కి మరి ఇన్ఫార్మ్ చేయి బాచే లైన్ లో లేడు మరి చెప్తారు hmm. చక్రవర్తి గారు చక్రవర్తి అడిపోయాడు సర్లేండి దండయాత్రకి వెళ్ళాడు దండయాత్రకి వెళ్ళాను రాజ్యాలు జయించడానికి వెళ్ళినట్టున్నాడు డ్యూటీలో ఉంటాడు ఓకే ఓకే ఆఫీస్ లో సార్ సార్ వచ్చాడు చక్రవర్తి గారు వచ్చాడు చక్రవర్తి గారు చక్రవర్తి గారు మ్యూట్ లో పెట్టుకున్నాడేమో మాట్లాడే లేదు మాట్లాడి ನೀವು ಚೆನ್ನಾಗಿ ಇವ್ರು ಶೇರ್ హోమ్ ఇది ఎవరికి చెప్పాను ఈరోజు షేర్ చేసుకోమని చెప్పా ఎవరికి చెప్పలేదే ఈవినింగ్ లో కట్ అయిపోతుంది అవునవునవును అందరు వెళ్ళిపోయారు మనమే మిగిలేదు సరే సరే అసలు చాలా టఫ్ అయింది ఈవినింగ్ చాలా టఫ్ అయిపోతుంది నాకు అవును తొందరగా ముగించాలి మనం టేకింగ్ లాట్ ఆఫ్ టైం ఒకసారి అయితే హాఫ్ అవర్ కే కట్ అయిపోయింది నాకు భాస్కర్ దగ్గర నుంచి వన్ అవర్ దాటిందంటే డ్రాప్ అయిపోతున్నావు కాల్స్ అన్ని conference I think I think tower tower లో హెవీ లోడ్ అవుతున్నట్టుంది ఈవినింగ్ పూట లోడ్ ఎక్కువ అవుతున్నట్టు ఉంది అదేం చేస్తుంది ఎక్కువ మాట్లాడింది ఎక్కువ లైన్ లో సేపు ఉండింది ట్రిప్ అయిపోతుంది అదే అట్లా వదిలేస్తుంది అది ఈవెన్ జియో టు జియో కూడా వదిలేస్తున్నాం రచన జియో టు జియో కదా ఆ జియో జియో కూడా వదిలేస్తుంది నాకు చిన్న లాజర్ వదిలేస్తున్నారు పెద్ద లాజర్ కట్ అయిపోతా ఉన్నా కంటిన్యూస్ కట్ అయిపోతున్నారు వాళ్ళు జాయిన్ అవుతున్నారు మేము జాయిన్ చేస్తున్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను చేయలేదరా నైట్ ఫోన్ చేస్తే నువ్వు మళ్ళీ చేస్తాను నాకు మెసేజ్ పెట్టావు కదా నేను టెన్ ఓ క్లాక్ చేసాగా కానీ సారీ సారీ చిన్న సారీ లేట్ అయిపోయింది శాలరీ పే అవుతుంది అదే భాస్కర్ చేశాడు నాకు నేను సరే తర్వాత మళ్ళీ ట్రై చేస్తే దొరకలేదు నాకు టెన్ ఓ క్లాక్ ఏ విషయం గురించి చెప్పావు చేసావు ఏ పీటర్ అది కరణ్ విషయము నేను కూడా నేను కూడా చిన్న సాయం చేసిన ఎత్తలే బాకీ నేను అప్పుడు దాకా నేను ఫోన్ లో ఉన్నాను అది ఛార్జింగ్ లో అసలు ఛార్జింగ్ లో పెట్టాను ఫుల్ డౌన్ అయిపోయింది అసలు సాయంకాలం అసలు మాట్లాడడం కరెంట్ పోయింది మాకు ఇక్కడ కరెంట్ లేదు ఛార్జ్ చేసుకోవడానికి కూడా కరెంట్ లేదు నువ్వు సాటిలైట్ ఫోన్ కొనుక్కోరా కొనుక్కో ఈ ఫోన్లన్నీ సతాయిస్తున్నాయి భయంకరంగా పాడైపోతున్నాయి ఫోన్లు బ్యాటరీ డౌన్ అయిపోతా ఉంది బ్యాటరీలు అవును పదివేల ఫోన్ కొని దాన్ని ఫుల్ గా రుద్దుతా ఉంటే అదేం పని చేస్తుందా ఇప్పుడు ఫోన్ లెటర్ తయారు చేస్తున్నారు తొందరగా అయిపోవాలి మళ్ళీ ఇంకోటి కొత్తది యూజర్ త్రో ముప్పై నలభై వేలు తోటి ఫోన్ కొనుక్కుంటే ఇటువంటి పనులన్నిటికీ పనికొస్తాయి అటు జూమ్ కాల్ కి పనికొస్తుంది ఇటు ఈ కాల్ కి పనికొస్తుంది కావాలి నెలకోటి కొంటుంటాడు రా మనం ఎక్కడ కొంటాం వాళ్ళకి మీద వాడికి <laughs> గుప్త నిధులు <laughs> నిన్న ఒక కటింగ్ పేపర్ లో వస్తే కటింగ్ తీసి ఫోటో తీసి ఆయన పంపించారు చక్రవర్తి గారికి ఇక్కడ దొరికాయంట నిన్న పేపర్ లో వస్తే ఒక ఆయన ఏం చేశాడంట శామ్ విను ఆయన దగ్గర ఒక నిధి ఉంటే అదంతా ఎక్కడో చోట పెట్టేసేసి తన దగ్గర ఉన్నదంతా కూడా గోల్డ్ దాంట్లో కన్వర్ట్ చేసి పెట్టేశాడంట ఒక అడవిలో పెట్టి దాన్ని అంటే దాన్ని ఎట్లా వెళ్ళాలి ఎట్లా కనుక్కోవాలంతా కూడా ఒక పోయం గా రాసి పెట్టాడంట పోయం గా రాసి పెడితే నిన్న పేపర్లో వచ్చింది సార్ నేను పంపిస్తాను అది అది దాన్ని ఎవరు ఛేదించలేకపోయాడంట అయితే ఒక్కడు చేశాడంట ఒక్కడు ఛేదించాడంట ఆ క్లూస్ ఇచ్చాడంట అందులో ఆడు ఎప్పుడో పెట్టాడు ముసలాడు అయిపోయాడు అతను మరి ఇప్పుడు బతుకునం లేదా గానీ ఆఖరికి అతను వెళ్ళి దాన్ని కనుక్కొని ఫోటో తీసి పెట్టాడు అనమాట ఇక నేను కనుక్కున్నాను అది నేను చెప్తే పేపర్లో వచ్చింది రా ఫోటో తీసాను ఆయనకు పంపించాను నీకు పంపిస్తాను చూడు నేను భలే ఆశ్చర్యం ఇస్తున్నా వాడికి అవసరం లేదు గానీ ఇక్కడ దాచి పెట్టాడు అక్కడ ట్యాంక్ లంచ్ బింద ఎస్ ప్రభువేరా నాకు is my treasure is my treasure man చెప్పిందంటే కానీ పొలాల్లో పెట్టేసాడు దగ్గర పొలాల్లో అక్కడెక్కడ ల్యాండ్స్ లో అటు పెట్టేసాడు ఇప్పుడు బ్యాంక్ లోదేమో బ్లాక్ వైట్ ఏమో ఫుల్ బ్లాక్ అయ్యేది ఇప్పుడు వాడు సోను ఏమో ఒక పదులు అనమాట ఆడు కనుక్కోవాలి ఎత్తుక్కొని వెళ్ళి ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టాడు మా డాడీ అని చేశాడు అనమాట కరణ్ సంగతి ఏంటి భాస్కర్ నీతో వేరుగా మాట్లాడుతున్నాడు పీటర్ వేరుగేం కాదు అదే మళ్ళీ మాట్లాడుతున్నాడు మీతో కూడా అంటే మీకు కాల్ చేశాను రాత్రి మీరిద్దరు ఎత్తలేదు కాలు ఓకే ఏం ఏమి ఆయనకేం తెలియదంట ఆ పేరు గురించి తెలియదంట వాళ్ళ భార్యను కొట్టేది కూడా తెలియదంట కాకపోతే కాకపోతే గబ్బర్ సింగ్ ఆ కుటుంబాలు ఏవైతే చర్చకు వస్తాయో వాళ్ళు రారు వాళ్ళు ఆయన ఒక విధంగా చూసి చేస్తారు మీరు పోయినప్పుడు ఒకలాగా మాట్లాడతారు తర్వాత వేరే విధంగా ఉంటారు వాళ్ళు చర్చికి రారు అంటే అవునా అది రారు మేము కూడా పోయాము అరవై సార్లు వాళ్ళు ఎవరు రాలేదు అట్ట వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఒక విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరు ఆ లాజర్ వాళ్ళ తండ్రి ఈయన ఎందుకన్నారంటే ఆ మ్యారేజ్ పంగ పిలవలేదు దాని అది కాదంట వీరి విషయం అసలు విషయం కరణ్ కరణ్ భార్య చర్చి దగ్గర కొట్లాడుకున్నారు తిట్టుకున్నారంట చర్చ్ అయిపోయిన తర్వాత so obviously you know the reason for for which her his wife would have fought with him తెలుసు కదా శివుడు ఓపెన్ అదే అదే దాని గురించే కొట్లాడిందామా అక్కడ ఆయనతోటి కొట్లాడి అది పెద్దగా అయితుండేసరికి లాజరోళ్ళ తండ్రి మీరు రాబాకండి సెటిల్ చేసుకుని రండి అని ఏదో అన్నాడంట ఆయన రావద్దాను నేను పోవట్లేదు అంటాడు ఈయన రావద్దు అన్నది ముఖ్యం కదా చిన్న చిన్న లాజర్కి లేదా ఈ కరణ్ మీద చాలా చాలా విశ్వాసం చాలా ఏమంటారు మర్యాద పాపం చాలా బాధపడతాడు అంటే ఈ విషయం ఉండి కూడా చెప్పలేదు చిన్న లాజర్ మా నాన్న రావద్దు అన్నాడు సార్ తప్పైంది అయితే చిన్న తమ్ముడు ఆ వెంకటేశ్వరరావు అని ఆయనకి కోటేశ్వరరావు అని ఆయనకి ఇట్లా చెప్పిండు ఏది మన జిప్సీ వాళ్ళ దీనికి చెప్పి ఆయనకి పైసలు రాకుండా చేసింది అన్నారు చూడు అది కూడా యాక్చువల్గా ఏంటంటే దానికన్నా ముందర జరిగిన విషయం ఏంటంటే ఈ ఆయనే వీళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తుంటాడంట వీళ్ళు ఎంతవరకు ఉన్నారు ఏంటి అసలు చేస్తున్నారా లేదా చూస్తున్నట్టు ఆయన ఎవరు ఆ కోటేశ్వరరావు ఆయన ఆయన ఆయన కింద ఒక గ్రూప్ ఒక జిల్లా ఇన్ఛార్జ్ అంట ఆయన ఓకే సో జిల్లాలో కొంతమంది పాస్టర్లు ఉంటారు వాళ్ళందరి మీద ఆయన ఒక కన్నేసి ఉంచుతాడంట వీళ్ళు నిజంగా పైసలు తీసుకుంటున్నారు పని చేస్తున్నారా లేదని ఫోన్ uh, uh, చేసి వస్తున్నాడా చెప్తున్నారా లేదా వెళ్తున్నారా లేదా అని అడుగుతున్నారు డైరెక్ట్ గా గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ జిప్సీ దీని మీద ఉన్న అయితే అయితే అయితే ఆయన ఏం చేశాడంట ఫోన్ చేసిండంట పేటకు ఫోన్ చేసి ఏంటి కరణ్ సరిగా లేడు అది ఇది అని ఏదో అడుగుతున్నాడంట అడుగుతూ కరణ్ కలపన్నాడంట ఈయన కరణ్ కాన్ఫరెన్స్ కాల్లో కలిపిండు కరణ్ ఇవన్నీ లూజ్ గా మాట్లాడేటండి ఇమ్మీడియట్ గా ఏందంట ఆయన చెప్పేది అనుకుంటూ వచ్చిందంట లో ఆడు లో ఉన్నాడు విన్నాడు ఈయనేసరికి పెట్రోల్ చెప్పాడంట లో ఆయన కూడా ఉన్నాడని అప్పటికి ఆయన ఈయన లూజ్ టాక్ ఆయన ఈయన్ని ఏమిరా ఏమనుకుంటున్నావు నువ్వు అట్టా మాట్లాడేది నువ్వు పెద్ద చిన్న లేదు యాటిట్యూడ్ అని అరిచిందంట ఆ తర్వాత పీటర్ ఆ తర్వాత వీళ్ళ తమ్ముడు ఎవరు లాజర్ తమ్ముడు లాజర్ తమ్ముడు ఫోన్ చేసి చెప్పిండంట మా దగ్గరికి ఎవరు రావట్లేదు ఎవరన్నా పంపించండి అని చెప్తే కరెంట్ అంటే ఎవరు రావట్లేదు సార్ చాలా రోజులు అవుతుంది అని చెప్పిండంట అగ్గి కజ్యం పోసినట్టు అయింది ఆయన పరిస్థితి అది విషయం అయితే మరి నేను చెప్పినాను ఎట్లుంది పరిస్థితి అసలు భార్యను ఇట్లా చేస్తున్నాడు కొడుతున్నాడు మరి ఆ అమ్మాయి తోటి చెప్పింది ఆ అమ్మాయి వాళ్ళ భార్య చెప్పింది చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ఇదంతా కూడా అంతా తెలిసింది ఎట్లుంటుందని సరే we're still loving him we want hmm. And God wants that he should abstain from doing what he is doing and reconcile with his come back to the Lord and service అది మేము కోరుకునేది hmm. <laughs> లేదు అని చెప్పి నేనేం చెప్పానంటే భారంగా ప్రార్థన చేసి కరణ్ తోటి వాళ్ళ మాట్లాడు convey this is the message from our side we're deeply we're deeply ఆయన తోటి మాట్లాడతారంట Hmm. నేను చెప్పాను కి పీటర్ నువ్వు బాగా భారంగా ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా నువ్వు ఆయన కాల్ చేయి దేవుడే నీ నోట్లో ఏం మాటలు పెట్టాలనో ఏం మాటలు నువ్వు మాట్లాడాలనో చెప్తాడు hmm. ఆధారపడు దేవుడి మీద మా తరపున మేము we're not going to speak to him about whatever the thing అది ఏం సంబంధము అది ఏంటి ఇది ఏంటి నువ్వు అట్టేంది ఈ విషయాలు మాకు సంబంధమే లేదు మేము మాట్లాడనే మాట్లాడము ఆయనతో ఇవన్నీ ఏవి మాట్లాడము we just want two things one thing is if if he is continuing that relationship, repent with the Lord, leave it. Mm. Reconcile start ministry ప్రభుని క్షమించమని అడిగి రమ్మను ఈ రెండు పనులే ఆయన ప్రభు దగ్గర చేయాలి మా దగ్గర ఊరి దగ్గర చేయాల్సిన పని లేదు మాకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఇఫ్ టుమారో ఈ joining call we just like anybody అంటే ఏమి తెలియనట్టు కరణ్ బాగున్నావా పాట పాడు ప్రార్థన చెయ్యి ఇట్టే మాట్లాడతాము we want to come into the ministry but work has to be done between God అని చెప్పిన this is what our desire is for him అని చెప్పిన we want him to come back and work in the vineyard no no hypocrisy work అనేది చెప్పాలి తర్వాత చెప్తే ఆ విషయం చెప్పాను రా చెప్పి ఆయనకి చెప్పమని చెప్పాను so see repentance breaks down all hypocrisies all all things లే గానీ real repentance comes everything will be restored egos పెట్టుకోవద్దు మెయిన్ ఒక దైవజనుడికి ఈగోస్ పెట్టుకుంటే అంతే సంగతి అయిపోయి పని చేయలేడు సేవకుడు సరేలేరా ఇప్పుడు ఇప్పుడు you cannot all of a sudden see a perfect man అని కరెన్ మేజర్ బలహీనతలు వాటి నుంచి ముందు బయటకు వచ్చి reconcile with wife and start a leading that's itself is a sign then slowly God will work and happen చెప్పేది ఏంటంటే ఈగో ప్రాబ్లం గబ్బర్ సింగ్ దగ్గర కూడా వచ్చేసింది కదా నేను పిలవలేదు వాళ్ళని పిల్లలేదు వీళ్ళు పిలవలేదు అది కూడా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రికన్సైల్ చేసే ప్రాసెస్ లో మనం లేము అర్థమవుతుందా శామ్ విను హలో ఏమంటారు we're not in a position to reconcile in Karen's మినిస్ట్రీకి సంబంధించినంత వరకు ఆ చర్చ్ విషయంలో ఆ తాండా విషయంలో గాని ఈ తాండా విషయంలో గాని బికాస్ దట్ తాండా దిస్ తాండా that church people all these people think that we are party to Karan okay we are Karan people we are supported by Hyderabad people okay so మనం we are not accepted we are even if we go and speak to Gabbar and uh, their people, they think that you are representing Karan and uh, putting forth some idea or suggestion. అంతే చూస్తారంట వాళ్ళు మొన్న కూడా అంతే చేశారు వాళ్ళు suggestions by Karan Karan Karan safeguard చేయడం కోసం this people are putting forth some kind of idea or thought therefore చిన్న నువ్వు కరెక్ట్ అన్నావు therefore Srisudas has to enter who is a opponent of Sam ఇది పరిస్థితి ఇదంతా ప్రజ ప్రజలుగా ఉంది ఈ ప్రజలు దేవుడు ఇచ్చిన కాక అంటే నాకు సంబంధం లేదు నేను ఎన్నది నేను చెప్పేసాను అయిపోయింది లేదు లేదు అది విషయం గబ్బర్ సింగ్ పీస్ క్రీస్తుదా స్మార్ట్ అంటారు కరణ్ మాట కంటే దట్ ఇస్ వన్ థింగ్ మనం ఏం చెప్పినా కూడా current Kristudas is not in ఈ జిప్సీ దీంట్లో ఉన్నాడు క్రీస్తుదాస్ లేడు దేంట్లో ఆయన బ్యాప్టిస్ట్ దాంట్లో ఉన్నాడు రా బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ ఇప్పుడు ఇప్పుడు తాండా తాండాకి సేవకులు ఏమో తెలియదు తెలియదు మనకు తెలియదు ఆయన తీసుకోలేరా ఆయన ఆయన బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ కదా ఆయన ఎట్లా తీసుకుంటారు అదే లేదు ఆయనకి అక్కడ నుంచి చర్చ్ సపోర్ట్ ఉండొచ్చు కదా బాచి కానీ జిప్సీ పీపుల్ ఏం చేస్తారంటే ఈ క్రీస్ దాస్ ని కన్సల్ట్ చేసే ఎవరికైనా సపోర్ట్ చేస్తారు okay okay or places somebody like this under క్రిస్తస్ ఓన్లీ ఎందుకంటే gypsy gypsy doesn't have a ministry by its own it's a mission that's all it's not ministry it's a mission it supports small pastors their livelihoods and encourage them to do the word of God and local churches build up చేసుకొని uh, ఇది చేయటం మాత్రమే but it's not led by ministry organizers organizers ఇటువంటి అదంతా ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ టైప్ అనమాట అది అది విషయం so it's only mission not the ministry అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రీస్దాస్ has also stopped current from getting Baptist church pension I mean salary అది కూడా వచ్చేది అవును స్టార్టింగ్ లో ఆయన దాని కిందనే పెట్టాడు పెట్టిన తర్వాత ఏం చేశాడు ఆ పెట్టిన తర్వాత ఏం చేశాడు కరణ్ దీనికి కూడా పోయాడు ఏది జిప్సీకి పోయాడు జిప్సీకి పోయిన తర్వాత జిప్సీలో చేసుకుంటాను అది అంటే సరే నువ్వు దీన్ని దీన్ని ఆపేసాడు దీన్ని ఆపేసాడు అది విషయం ఎందుకంటే అటు జిప్సీ వాళ్ళకి ఇటు వీళ్ళకి రెండుకి రెండు రెండు ఆర్గనైజేషన్లకి ఒకటికి ఇచ్చినట్టు ఉండకూడదు కదా that has been stopped by him photo చూపిస్తే వినపట్లేదురా వాయిస్ బ్రేక్ అవుతుంది ఫోన్ తోటి మాకు పెద్ద ప్రాబ్లం వచ్చిందిరా నెట్వర్క్ బాబు నీకు నీ ఇంటి మీద టవర్ అన్న పెట్టాలా లేకపోతే నీకు పెద్ద ఒక పెద్ద భారీ అంటే ఒక ఐదారు కిలోలు ఉన్న ఇదంటే శాటిలైట్ ఫోన్ అన్న కొనియాలరా నీకు సరే విన్న మాట ఇప్పుడు ఈ కరెంట్ ఫోటో ఒక దగ్గర చూపిస్తే ఒక అన్నది ఈయన మాకు తెలిసి ఇలా కదా అవునవును తెలిసి ఇలా అంటే this man has many sources అందరికి ఉన్నాయి రా బాబు సోర్స్ ఉన్నాయి ఎవరు చెప్పరు జాన్పాల్కి లేవనుకుంటున్నావా అవును వెరీ మెనీ సోర్సెస్ ఆయన క్రిష్ దాస్ కి లేవా all pastors have different sources మన మనీష్ మిస్ గారికి లేవా సోర్స్ రెండు వేలు మూడు మీద వాళ్ళు బతుకుతున్నారు అనుకుంటున్నా అంతా నెల చూపించుకోరా చెప్తే వాళ్ళు నీకు చెప్పరు అంతే అంటే వేరే వాళ్ళు ప్రేరేపించబడిన వాళ్ళు సేవకి సహాయం చేస్తుంటారు బ్రదర్ అని అంటారు ఇంకోటి ఒక మాట that that speaks about volume and everything in that everything is in that అట్లా అందుకే కదా నువ్వు అట్ట సాయం చేస్తారు అనలేవు కదా నువ్వు కదా ఏమన్నా అట్ట సహాయం చేస్తారు అనలేవు కదా నువ్వు ప్రభుకు సేవకు అందరు సహాయం చేస్తున్నారు వాళ్ళు ఇల్లు ప్రేరేపించబడిన వాళ్ళు అంటారు అంటే వాళ్ళు అట్టట్టు చేస్తారు అని అనలేవు కదా మంచిదే కదా బ్రదర్ అంటావు సిస్టర్ ఎవరో సహాయపడగలను అంటావు అది ఆ సిస్టర్ ఎవరో చేస్తుందా ఆయన కానీ ఆమె she was tight she is actually BHL BHL Catholic church తరానికి లాజర్ చేసేది అనుకుంటా కదా ఆవిడ స్పాన్సర్ చేసేది ఎంతో రెండు వేల వచ్చేది కదా అప్పుడు ఏదో చెప్పావు ఏది ఏది మా మా ఇగ్గు ఉందా అది స్టాప్ అయిపోయిందంట అడిగాను నేను అది స్టాప్ అయిందంట నేను లాజర్ అడిగాను లాజర్ అడిగితే స్టాప్ చేశారని చెప్పారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇచ్చారంట యాక్చువల్ వన్ ఇయర్ ఇస్తారు టూ ఇయర్స్ ఇచ్చారు టూ ఇయర్స్ ఇచ్చారంట వన్ ఇయర్ ఎక్స్ట్రా ఇచ్చారు అంటే శామ్ శామ్ పెరుకు సజెషన్ రే నువ్వు ఒక కనీసం ఐదారు మంది పాస్టర్లు ఇచ్చా నువ్వు ప్రతి నెల ఇంత సపోర్ట్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్ సపోర్ట్ చేయొచ్చు కదా నువ్వు ఎటు బ్యాంక్ లో ఉన్నాయి ఇల్లు కట్టుకోవు నువ్వు ఎటు ఏది కొనవు ఆ బ్యాంక్ లో పైసలు మిత్తాకి పెరిగి అది ఇది అయ్యి దేవుడు రాకడ దగ్గరకు వస్తుంది ఆల్రెడీ సైన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి కనీసం దీనికన్నా వాడరాదురా ఆఖరికి పోయేటప్పుడు నామిని ఎవరుంటారు చెప్పు ఎవరుంటారు కదా అందరూ ఎత్తపడతారు కదా నామిని ఎవరుంటారు కదా అవును కరెక్ట్ కదా <laughs> నిజం రా చెప్పేది ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్ ఇల్లు ఇల్లు కట్టుకోవు డబ్బులు ఖర్చు పెట్టుకోవు పిసినారుడివి ఆ బ్యాంక్ లో పెట్టుకుంటావు అవి తీయవు అవి వాడవు అది చేసే బదులు కన్నా సేవ చేసుకుంటారా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ దేవుడు రాకడొస్తే అందరు కుటుంబం అంతా ఎత్త పెడతారు కాబట్టి నామినీ బాధ లేదు ప్రార్థన పూర్వకంగా ఏదన్నా ఒకటి చేయి ఎందుకు బ్యాంక్ లో పెట్టుకుంటావు ఆ యూటీఐ మొత్తం నీ గురించే అది లాభాల్లో షేర్ వాల్యూ దాన్ని ఏ బ్యాంక్ బాచి ఏ బ్యాంక్ యూటీఐ యూటీఐ అవునా hmm. అది పెద్ద పెద్ద బ్యాంక్ అది అది నెల్లూరు పైసలు కూడా దాంట్లోనే పెట్టాడు అనుకుంటాడు ఏం చేసి అవునా hmm, ఎప్పుడు చెప్తే వినడు ధనం సమకూర్చిపోకరా అంటే బ్యాంక్ లో ధనం సమకూర్చు <laughs> పైన కింద సమకూరుస్తాను అంటాడా రెండు ఇట్లా పేద పాస్టర్లకు పది మందికి సపోర్ట్ చేయొచ్చు కదా రోజు నెలకి రెండు వేలు రెండున్నర వేలు ఇచ్చామనుకో ఎంత చక్కగా సేవ దొరుకుద్ది నువ్వు చెప్పిందంతా ఇంటారు వాళ్ళు కరెక్ట్ బాగుంది నువ్వు వాళ్ళని గాసుపుల్ పరంగా ఇది వాటి పరంగా నడిపించవచ్చు వాళ్ళు they will reach to the people అవి పది మంది కాకపోతే ఐదు మంది కన్నా ఇవ్వరా వాళ్ళు ఇప్పుడు కరణ్ పీటర్ ఈ గ్రూప్ ఉంది కదా లాజరు వీళ్ళు వీళ్ళు జిప్సీ వాళ్ళు ఇచ్చి తర్వాత ఇంకెవరో ఇచ్చి మనం పోయి ఇచ్చినా వాళ్ళు అక్కడే ఉంటారు కాదు వీళ్ళకి కాదు నేను అనేది వీళ్ళకి కాదు నేను అనేది have to identify different people identify అంటే ఇప్పుడు ఐడెంటిఫై చేసేటప్పటికే ఫోర్ ఇయర్స్ పట్టింది వాళ్ళని ఐడెంటిఫై ప్రమోట్ చేయాలరా మనమే ప్రమోట్ చేయాలంటున్నా ఇప్పుడు మనం ఇప్పుడు విషయం ఏంటంటే మొన్న ఒకసారి అక్కడ ఆ శ్రీశైలం అడవుల్లోకి పోయాం పోతే అక్కడ భారం కలిగినటువంటి ఒక పాస్టర్ చూసాం వెరీ గుడ్ స్పెస్టిమని ఆయన సాక్ష్యం చెప్పాడు ఆయన వాక్యం అంతా అయితే ఆ లోపల ఇంటీరియర్ ఫారెస్ట్ లో కొన్ని గ్రామాలు ఉన్నాయి లోపలికి అది పోవడం కూడా కష్టం అంటే చాలా దూరం అది దానికి సమర్పించుకో